అలా గాలివాటంగా వస్తూ వస్తూ ఆ ఈశ్వర ప్రేరణ బాగున్న కారణంగా అక్కడికి విచ్చేసినాడు అలక్ష్యలింగ నిజలాభతుష్ట అనపేక్ష ఇకాదండి పరీక్ష మహారాజు దగ్గరికి వచ్చాడు కదా ఆయనకి ఏదైనా ఉపదేశం చేసి ఆయన మరణించే రోజులో కొంత పెద్ద దానాన్నో లేకపోతే పెద్ద ఒక బహుమానాన్నో సంపాదించడం కోసం వచ్చాడనుకున్నారా ఏమి నో నథింగ్ లైక్ దట్ అనపేక్ష నిజలాభతుష్ట నిజలాభము అంటే ఆత్మలాభము ఆత్మజ్ఞానము చేతను ఆయన తుష్టుడు ఆయన పూర్ణ ఆత్మ స్వరూప నిష్ఠుడు ఆయనకి ఏ కోరిక లేదు సో అలక్ష్యలింగ అంతటి ఆత్మజ్ఞాన ఆయన అని మనం అనుకున్నాం సరే కానీ ఆయన వేషంలో ఆయన పరిస్థితి ఏమైనా తెలుసుకునే పద్ధతి ఉండగా ఏదైనా ఒక గంభీరమైన వేషం వేసి ఒక మహాత్మా అని చూడగానే వాళ్ళు అదిరిపోయేటువంటి వేషం ఏమైనా వేసుకొచ్చారా ఏమీ లేదు వేషం చూడొస్తే ఎలా ఉందంటే ఈయనంతటి జ్ఞాని అని తెలిసేటువంటి అవకాశం లేదు పైగా ఈ ఆపోజిట్ అవధూత వేష అవధూత వేష అంటే తిరస్కార యోగ్యమైన వేషం వేసుకున్నాడు ఏదో పాత పంచము పంచ ఒకటి కట్టుకున్నాడు ఓ పాత ఉత్తరం ఒకటి మొదలు వేసుకున్నాడు తర్వాత ఆయన ఎంత సింపుల్ గా ఉన్నాడంటే ఆయన వేషం కొంచెం ఈ కాషాయ వస్త్రం అది చూసి ఆ చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళు ఉంటారు చూడండి వీధిలో కోటి పిల్లలు అవి ఆడుకునే పిల్లలు అదే ఈయన ఎవడో చిత్రంగా ఉన్నాడు రా ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటు వాళ్ళు కూడా నడిచొస్తున్నారు సాధారణంగా ఈ ఎవడైనా మహాత్ముడు ఒక గల్లీలోకి వెళ్ళాడనుకోండి ఈ అలాంటి వాడు ఆ గల్లీలోకి ఎప్పుడు రాలేదంటే అక్కడ చుట్టూ పిల్లలు పిల్లలందరూ అలా చూడాలి కాకుండా దగ్గరికి వస్తారు ఏ పిల్లలు వచ్చాయి కదా అని నాలుగు మూడు కుక్కలు ఉంటే అది కూడా వస్తుంది ఈ విధంగా వస్తున్నాడు ఆయన ఆ మహాత్ముడు ఈ సరౌండెడ్ బై స్ట్రీట్ చిల్స్ అండ్ స్ట్రీట్ డాగ్స్ వాళ్ళు ఆయన వాటిని ఏం తోలేడు ఏ నాతో రావద్దని అండవు అయినా సమదర్శి సమదర్శి అలా అలా ఇచ్చేసాడు తన్వ్యష్ట వర్షం పదహారేళ్ల వయస్సు ముసలాడు అనుకున్నారు సుకుమార పాద కరోరు కపోల గాత్రం చాలా సుకుమారు మంచి ఎలా ఉన్నాడంటే పాదములు చూడగానే ఆ పాదములు కరడు పెట్టిన పాదాల్లాగా లేవు చాలా సుకుమారమైన పాదములు కర చేతులు బాహువులు చెప్పిళ్ళు అసలు మొత్తం శరీరం అంతా కూడా పచ్చగా సుకుమారంగా ఉన్నది చార్వాయతాక్షోన్న సతుల్య మంచి నిడివి కన్నులవాడు ఎత్తైన ముక్కువాడు ఉన్నస సమానమైన చెవి దొప్పలు గలవాడు సమానంగా ఇంకొకటి తుల్యకర్ణ శుభ్రవాననం మంచి అందమైన మనుపు తిరిగిన విరుపు విరుపు కలిగినటువంటి కనుగములు కలవాడు సో ఆ పద్మము వంటి ముఖము కలవాడు శంఖము వంటి కంఠము కలవాడు కంబు సుజాత కంఠం నిగూఢ జత్రు సవర్ణించారు స విష్ణురాతో ఆగతాయ ఆయన ఆయన చూశారు మహర్షులు కొంతమంది ముందు చూశారు వీళ్ళు చుట్టూ చేరున్నారు ఈ పరీక్ష మహారాజు కార్నర్లో కూర్చొని ఉన్నాడు వాళ్ళు చూసి అరే శుక మహర్షి వచ్చారు రా అన్నారు వాళ్ళు గుర్తుపెట్టారు ఇందులో వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ వాళ్ళకి గుర్తే ఎప్పుడైతే శుకుడు అనే పేరు వినపడిందో వాళ్ళందరూ లేచి నిలబడ్డారు అరే ఎవడో మహాతిథి వచ్చాడే అని పరీక్ష మహారాజు కూడా లేచి నిలబడ్డాడు ఎందుకంటే ఫైనల్లీ ఆయనకే అతిథి ఆయన అక్కడ ఉండే ఋషులకి అతిథి కాదుగా సో వెంటనే ముందుకు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి ఆయన అయ్యా చేయండి అని పాదాభివందనం చేసి శిరస్సుతో పాదాభివందనం చేసి లోపలికి తీసుకొచ్చాడు ఎప్పుడైతే ఈ శుక మహర్షిని వీడి ఇంత ప్రేమగా రిసీవ్ చేసుకోవడం ఇది చూశారు ఆ పిల్లలు వెనకాల పరిగెత్తుకొచ్చిన పిల్లలు రెండు మూడు కుక్కలు ఇవి చూసి చూసి వెనక్కి వెళ్ళిపోయాయి స్త్రీయోద్భక ఎందుకంటే ఈయనవడం వీఐపీలో ఉన్నాడే మనకి సంబంధం సో అంత సింపుల్ గా ఇంతటి మహాత్ముడని మరో కారణం చేత తెలియాలే కానీ ఆయనంతటా ఆయన తెలియబడడు అలా వచ్చినాడు ససంవృతస్తత్ర మహాన్ మహీయసాం అంటే ఆయన చుట్టూ ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరారు ఆయన ఎలా ఉన్నట్టంటే యరో చతాలం భగవాన్ యచేంద్రు పూర్ణిమ నాటి రాత్రి పూర్ణ బింబ చంద్రబింబం ప్రకాశిస్తూ ఉంటే చుట్టూ నక్షత్రాలు ఉంటే ఆ చంద్రుడు నక్షత్రాలతో చుట్టూ వారు ఎలా ప్రకాశిస్తారో ఈ సుఖ మహర్షి అలా ప్రకాశించినాడు సరే ఆయనకు ఆసనం ఇచ్చారు ప్రసం ఆయన బుద్ధి పాదరసం లాంటి బుద్ధి దానికి భ్రాంతి కానీ మరుపు కానీ ఎరగడాయన మహాబుద్ధిశాలి కానీ ప్రసన్నమైన బుద్ధి ప్రసన్నమైన మనస్సు మనస్సులో అసలు అలా కల్లోలంతో ఏమీ లేదు ఆయనకు ఆశ్రయంలోనే దాంట్లో కూర్చున్నారు మొహమాటం కానీ లేకపోతే ఎటికెట్ అనేది అంటారు చూడండి వీళ్ళదన్నా already offer the seat and his ఆయన దగ్గరికి ఈ మహారాజు వెళ్ళాడు ఆయనకప్పుడే విషయం అర్థమైపోయింది సుఖమహర్షి పేరు విని ఉన్నాడు కూడా వెళ్ళి నమస్కారం చేశాడు ప్రణమ్యమూర్ధనావహిత నత్వా గిరా చాలా మధురమైనటువంటి వాక్కుతోటి ఆయనకి సత్కారం చేసి మంచి నీళ్ళలో వీల్చి సో పుష్పం ఆయన మెళ్ళో వేసి ఆయన అడుగుతున్నాడు రాజోవాచ అహో అద్యవయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబంధవ హే మహాత్మ ఈనాడు మేము కృతార్థులమైనాము నేను పెద్ద గొప్ప రాజునేం కాదు ఒక పాపం చేసినటువంటి రాజుని అయినా కూడా నా దగ్గరికి నువ్వు రాకపోతే నాకు ఆ యోగ్యత లేదని నేను అనుకోదగ్గ వాడినే నా యోగ్యతని అయోగ్యతని నీవు పరిశీలించకుండా నియంత్రణ నీవే వచ్చేసినావు కృపయా అతిథి రూపేణ పిలవకుండా వచ్చారు అతిథి అపాయింట్మెంట్ లేకుండా వస్తే అతిథి అంట తిథిని తిథి అంటే అపాయింట్మెంట్ నియంత్రణ నువ్వే వచ్చేసావు నేనేం నీ కబురు పెట్టింది లేదు ఏం లేదు సో భగవద్గీర్థకాకృత నీ రాక చేత ఈ ప్రాంత ఈ ప్రదేశము నేను కూడా పవిత్రమైపోయినాము సో ఏషాం సంస్మరణాత్ పుంసాం సత్య శుద్ధ్యంతి వై కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాది మంచి శ్లోకం భాగవతంలో అక్కడక్కడ మంచి నృత్య ఆది నృత్యాలు ఉంటాయి శ్లోకాలు వస్తూ ఉంటాయి ఏ మహాత్ముని స్మరించిన మాత్రం చేతనే మానవుల హృదయము పవిత్రమైపోతుందో అటువంటి మహాత్ముడు స్వయంగా నడిచి వచ్చేస్తే ఆయన వచ్చిన ఆయన్ని మీరు చూస్తే చూచి పాదాలని స్పృశిస్తే పాదాలని పట్టుకుని నమస్కారం చేస్తే ఆయనకి పాదాలని కడిగి ఆ పాద ఆ పాదములు కడుకునే నీరు అందిస్తే ఆ తర్వాత లోపలికి తీసుకొచ్చి ఆసనం ఇస్తే ఆసన ఆదితి ఆది శబ్దం చేయడం ఒక కప్పు కాపీ ఇవ్వడం ఇంకా ఇతర సత్కారం చేయడం ఇవన్నీ కూడా రికమెండ్ కమెంట్ ఇన్ని చేస్తే ఇంకా ఆ పవిత్రత యొక్క హద్దు ఇంతటిది అని ఎవరు చెప్పగలరు ఇప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి వారిని స్మరిస్తేనే మనం మనం హృదయం పవిత్రమైపోతుంది హృదయంలో ఉండేటువంటి ఆందోళనలు చల్లారిపోయి ప్రసన్నత వచ్చేస్తుంది అలాగే మహాత్ములు నడిచే వచ్చేసి మన మీద మన దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఆ భాగ్యమును వర్ణించడానికి అవధులు లేవు లేవు అని ఆ విధంగా ఆయన సత్కారం చేసి ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు అత పృచ్ఛామి సంసిద్ధిం ఇంకా ఏవో నాలుగు మాట్లాడతాడు ఇంకా సారభూతమైన ప్రశ్న వేసుకున్నాడు అయా మహాత్మ ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ ఒక ప్రశ్న వేశాను ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ప్రశ్నని మీకే అప్పచెప్పినట్టుగా నాకు అర్థమైపోతూనే ఉన్నది నేను మళ్ళీ అదే ప్రశ్నని మీకు వేస్తున్నాను ఎందుకంటే అలా ప్రశ్నించడము గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పండి అని అడగడము శిష్యుని బాధ్యత అడగకపోతే చెప్పడు గురువు ఎందుకంటే is not wait is not looking for a few few శిష్యాస్ so I have to gain students అనే దృష్టిలో ఆయన లేదు ఆయన అడిగితే చెప్తారు సో అందుకోసం ఈయన గురూప సదనము గురువుని వెళ్ళి అడగాలి అనే ఒక ధర్మాన్ని అనుసరించి అడుగుతున్నాడు మళ్ళీ ఇంకోసారి సో పురుషస్యేహయత్ కార్యం నియమానస్య సర్వదా రిఫ్రెయిన్ అంటారు అదే మాట మాట్లాడుతున్నాడు మళ్ళీ అదే same topic he doesn't waver from his original question నియమానస్య ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్న మనిషి అండి వాడు ఏం చెయ్యాలి చూడండి వినోద భావే గారు ఈ టాపిక్ మీద చాలా అద్భుతంగా మాట్లాడారు మహాత్ముల వాళ్ళ ప్రసంగాలు చూసుకుంటే చాలా మర్మస్పర్శి భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఆయన అన్నారు మన సమాజంలో ఈనాడు మృత్యువు అనే మాట వింటేనే జనులు గడగడ ఆడిపోతున్నారు ఏమిటబ్బా అసలు మృత్యు అనేది మర్చిపోయారా వీళ్ళు అసలు చుట్టుపక్కల అక్కడ మరణమే లేదా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారా వీళ్ళు చుట్టూ సర్వత్రా మృత్యువును మనం దర్శిస్తూనే ఉన్నా ఆ మృత్యువు యొక్క సహజ స్వభావాన్ని ఎందుకు గుర్తు ఎరగలేకపోతున్నారు వీళ్ళు సో ఆయన దృష్టాంతం చెప్తారు ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఏ క్యాన్సర్ అయినా వస్తే మనం వెళ్ళి వాడికి ఆ రహస్యం చెప్పకుండా డాక్టర్ చెప్పకుండా ఎవరు చెప్పకుండా దాచిపెట్టి వాడిని అలాగా వాడిని వంచన చేసి వీళ్ళు ఆత్మవంచన చేసుకుని ఏమిటి అన్యాయం ఇలా చేయకూడదు ఎవరికైనా మృత్యువు సమీపించింది అని తెలిస్తే ఆనాడు పరీక్ష మహారాజుకి ఎలాగైతే ఆ శమీక మహర్షి వర్తమానం పంపించి నీకు ఏడు రోజుల్లో మృత్యువు రాబోతోంది టేక్ కేర్ అని వార్త పంపించినట్టుగానే వెంటనే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూడబోయ్ మానవుడు అన్న తర్వాత మరణించడం అది అది తప్పనిసరి కాబట్టి నీకు వచ్చినటువంటి వ్యాధి యొక్క స్వరూపం ఇచ్చింది నీవు కొద్ది నెలలు మాత్రమే బ్రతికి ఉంటావు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో గడిచిన జీవితాన్ని గురించి జంతు చేయకు సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటి మందు మానేమని కాదు మందు వేసుకో డాక్టర్ చేత పరీక్ష చేయించుకో అన్ని చేసేసుకుని ఇంకా సంసారం ముందు ఆసక్తిని తగ్గించుకుని ఎందుకంటే ఎలాగా మృత్యు వచ్చేప్పుడు కనీసం అట్లీస్ట్ ఆ సంసార ఆసక్తిని తగ్గించుకుని నీవు పురుషార్థాన్ని జాగ్రత్త పెట్టుకో ఈ psychology peoples psychology towards death should undergo a change అని అంటాడు మృత్యువు అంటే అదొక ఆధారిత్యం ఆ మాట అసలు మీరు మాట్లాడదు ఇంట్లో కూర్చుని మృత్యువు గురించి మాట్లాడదు అని ఈ రకమైనటువంటి ఆ భయం అనేది దాని మీద ఒక పెద్ద హైప్ దాని చుట్టూ నిర్మాణం చేసి ఉండటం ఇది మన సమాజంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వికృతమైన మార్పు అంటాడు శ్రీకృష్ణుడు గీతనుపదేశమైన సమాజమేనా ఇది అశోచ్యాలను అశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అగా గతాసు నామ నామశోచించే పండిత ఆరంభంలోనే మృత్యు విషయంలో ఏ రకమైన శోకానికి తావీయని మహాత్ములు అలా మాట్లాడాడే శ్రీకృష్ణుడు ఆ గీతను ఉపదేశించుకున్న సమాజమేనా ఇది అని వినోదభావే గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు సో ఎనీవే ఈ పరీక్ష రూపాఖ్యానంలో ఒక పెద్ద సందేశం మృత్యువు గురించి భయపడటము అది పెద్ద వివేకము మృత్యువుని ఛాలెంజ్ చేసి చిరునవ్వుతో స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి మృత్యువు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ గుర్తుకొచ్చిన కారణంగానైనా సంసారం ఉండాలి ఆసక్తిని తగ్గించుకుని ఈశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయాలి ఎనివే సో పురుష కార్యం నియమానస్య సర్వదా నేను సర్వాత్మ మరణించబోతున్నాను కొద్ది కాలంలో కొద్ది రోజులలో ఇప్పుడు నేను ఏం చేస్తే మంచిది ఏం చేయడం అంటే ఏమిటో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శ్రోతవ్యం ఏదైనా శ్రవణం చేయాలా శ్రవణం చేయాలి అంటే ఏది శ్రవణం చేయాలి అథో జాప్యం ఒకవేళ శ్రవణం కాదు జపం చేయాలంటారా అయితే ఇదేంటి జపం చేయాలి యత్ కర్తవ్యం ఏదైనా కర్మ ఏదైనా యజ్ఞయాగాది కర్మలు చేయాలంటే పోనీ చెప్పు ఏ కర్మ చేయాలో స్మర్తవ్యం ఏదైనా చింతన చేస్తూ అలా ధ్యానం చేయాలంటవా దేని ధ్యానం చేయాలి భజనీయం వా ఏదైనా సేవ చేయాలంటే సేవ చేయాలి యద్వా విపర్యయం ఇవన్నీ చెప్పు విపర్యయం ఆల్సో విపర్యయం అంటే ఏమిటి ఏది శ్రవణం చేయడం మానేయాలి ఏది జపం చేయడం మానేయాలి జపం చేయడం మానేయడం అంటే ఇదిగో నా కొడుకులు నా అని ఇలాంటి జపం మానేయాలని నాకు చెప్తాను కర్తవ్యం దానికి విపర్యం ఏమిటి అంతకుముందు ఏమో కొన్ని పనులు చేస్తున్నాడు అనుకోండి అవన్నీ మానేయాలి ఏది మానేయాలి ఏది స్మరించటం మానేయాలి దేనిని సేవించటం మానేయాలి ఏమిటేమిటి డూస్ ఏమిటేమిటి డోంట్స్ ఇవన్నీ కూడా నాకు చెప్పి నేను ఒక క్యాప్ష్యూల్ కింద నువ్వు చెప్పినట్లయితే నేను I will try to do that to the best of my ability in this short duration అని శ్రీసూతోవాచ ఏమాభాషిత పృష్ఠస్థరాజ్ఞాశ్లక్ష్మయా విరా ప్రత్యభాషత ధర్మజ్ఞ భగవాన్ బాదరాయణి సాక్షాత్తు భగవాన్నే ఎందుకంటే జ్ఞాని జ్ఞానికి భగవానికి తేడా ఏం లేదు అశుక భగవానుడు బదరాయణి బదరాయణి యొక్క పుత్రుడు మహాధర్మాత్ముడు గొప్ప జ్ఞాని రాజు ఈ విధంగా ప్రశ్నిస్తే మృదు మధురంగా సమాధానం చెప్తున్నాడు అక్కడితో ప్రథమ స్కంధం పూర్తయింది వరీయానేషతే కృష్ణ కృతో లోకహితో నృప ఆత్మవిత్సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యత్పర ఓ రాజా చాలా అక్కడ ప్రశ్న వేసేవాడు ఆఘాయిత్యంగా అయ్యో రెండు రోజుల్లో తెచ్చిపోతున్నావా అని అలా మాట్లాడు దాని గురించి తర్వాత వస్తాడు తర్వాత అక్కడ ప్రశ్న వేశాడు ఈ ప్రశ్న ఎలాంటి ప్రశ్న అంటే ఆత్మవిత్సమ్మత ఆత్మవేత్తలు ఆత్మజ్ఞాన నిష్ఠులైన వ్యక్తులు శభాష్ మంచి ప్రశ్న వేశారు అని ప్రశంసించదగ్గ ప్రశ్న వేశారు ఈ ప్రశ్న సమస్త మానవాళికి కూడా క్షేమాన్ని కలిగిస్తుంది శోకం యాదీ నిరాజేంద్ర గుణాం సంతి సహస్రశ అపశ్యతామాత్మతత్వం ఈ శాస్త్రం ఆత్మ ఆత్మశాస్త్రం ఈ ఆత్మ అనే మాట అసలు భాగవతం అని తప్పించుకోలేదు అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం గృహ వ్యాసంగాల్లో పడిపోయి ఆ ఇంద్రియ భోగముల ఎందు తగులుకొని ఆత్మస్వరూపాన్ని గురించి చింత కూడా చేయాలనే ఆలోచన లేని సమాజములో అటువంటి వాతావరణంలోంచి అటువంటి రాజకార్యాలలో నుంచి వచ్చిన నీవు అటువంటి మానవులకి తప్పనిసరిగా ఏ విధంగా శ్రవణాదులను చేయాలి అనే విషయంలో చక్కటి ప్రశ్న వేశారు ఎందుకంటే శ్రోత వ్యాధిని సంతి సహస్రశ వేలాది శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అని శంకర్ పెడతారు మీరు సాహిత్యాన్ని గురించి విచారం చేయడం ప్రారంభిస్తే ఉన్నాయో అవన్నీ చదవడానికి ఒక జీవితమే చాలదు సెవెన్ డేస్ మాట అలా వేలాది ఉన్నాయి అసలు మన జీవితం అంతా కూడా ఈ విధంగానే వేస్ట్ అయిపోతుంది నిద్రయా హ్రీయతే నక్తం యవాయేన నవన్వయ ఇవాచార్థే జయారాహకాజం కుటుంబ భరణేన ఓ రాజా మానవుని యొక్క జీవితము ఫిఫ్టీ పర్సెంట్ నిద్రలో పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే చిన్న వయస్సులో ఎక్కువ నిద్రపోతుంది సో చాలా twenty hours twenty two hours కూడా నిద్రపోతారు చిన్నపిల్లలు ఆ యాంగిల్లో చూసి యావరేజ్ అవుట్ చేస్తే సుమారు మనం డోజింగ్లు ఇవన్నీ కలుపుకుంటే కొంతమంది ప్రొటెస్ట్ చేశారు అందుకోసం చెప్పిన ఇప్పుడు సరే వాళ్ళ యాంగిల్స్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం యవ్వనంలో ఆ ఇంద్రియ భోగాలలో యవ్వనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది పొగలంతా కూడా రాత్రి నిద్రలో పోతుంటే పొగలంతా కూడా ధనాన్ని సంపాదించే ప్రయత్నంలోనే ఖర్చు అయిపోతుంది తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరిశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతాభవం కాబట్టి మానవుడు తన జీవితము చరమస్థితికి చేరుకుంది అని తెలిసిన తెలిసినప్పుడైనా ఇతర విషయముల నుండి సంసార విషయముల నుండి మనస్సుని మళ్లించి ఎందుకంటే ఈ సంసారాన్ని మ్యానిపులేట్ చేయడం అది ఇట్స్ అన్ ఎండ్లెస్ మ్యానిపులేషన్ ఎంత మ్యానిపులేట్ చేసినా ఇంకా అలా చేయాల్సింది ఉంటూనే ఉంటుంది ఇది చిన్న పుట్టలోకి నీళ్లు తోడిపోయడం అది నిండిదేం కాదు అది నిండిన తర్వాత నేను ఇంకా మానేస్తాను తోటం అంటే అది అవదా సో ఆ మనస్సుని సాంసారికమైన విషయముల నుండి వెనుకోలాగి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ గాథలను శ్రవణం చేయాలి కీర్తనం చేయాలి స్మరించాలి అని మొదలుపెట్టాడు సో ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయ అని మొత్తం జీవితాన్నంతని కలిపి ఒక ఫార్ములా చెప్తున్నాడు ఎందుకంటే అదే formula he has to first ఆ తర్వాత అని విస్తారంగా చెప్పచ్చు ఏడు రోజుల టైంలో సో ముందు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి స్వధర్మ పరినిష్ఠ ఫార్ములా ఒక ఒక తండ్రి ఒక గృహస్థున్నాడు గృహస్థుగా తండ్రి పాత్ర తండ్రి తల్లి కొడుకు సోదరుడు సోదరి ఈ విధమైన అనేక పాత్రలు అక్కడికి ఒక సమాజంలో పౌరునిగా కూడా ఒక పాత్ర ఉంటుంది ఈ పాత్రలోని ప్రతి పాత్రకి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అంటే ఆ పాత్రలో పోషించవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటికి స్వధర్మం అని పేరు ఈ స్వధర్మాన్ని నీవు చక్కగా పాటించాలి పాటిస్తూ కర్మయోగ జ్ఞానయోగములను అవలంబించాలి సాంఖ్య యోగాభ్యాం నిర్వచనం సాంఖ్య యోగేనా అంటే జ్ఞానయోగం అనేస్తాం కానీ రెండు కదా సాంఖ్య యోగాభ్యాం యోగా ఈజ్ కర్మయోగ సాంఖ్య ఈజ్ జ్ఞానయోగ అచ్చు గీతా భాష గీతలో కరెక్ట్గా ఇదే భాష అలాగా లోకేస్మిన్ వివిధానిష్ట పురాప్రోక్త జ్ఞానక కర్మయోగేన సాంఖ్యానం జ్ఞానయోగేన యోగినాం అని సంథింగ్ లైక్ దట్ సాంఖ్యయోగేన యోగిన సో ఆ రెండింటితోటి అంటే కర్మయోగము అంటే నిష్కామ కర్మ అంటే ఫలమునందు తీవ్రమైన కృష్ణ లేకుండగా ఫలాన్ని ఈశ్వరార్పణ చేస్తూ కర్మ చేస్తూ ఉండటం దానివలన రాగద్వేషములు డైల్యూట్ అవుతాయి సైమల్టేనియస్ గా ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆ యాంగిల్లో వర్కౌట్ చేయాలి కాబట్టి as a as a head of the family ఆ గృహస్థునిగా తన కర్తవ్యాలన్నింటినీ చేస్తాం సైమల్టేనియస్ గా నిష్కామ కర్మ యోగాన్ని అనుష్ఠిస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం ఇది ఫార్ములా ఈ ఫార్ములా చేస్తే మానవుడు కృతార్థుడు అని అంటున్నాడు ఏతం నిర్విద్యమానానామిచ్చతామకుతో భయం నిర్ణీతం హరేర్నామానుకీర్తనం సో గొప్ప వైరాగ్యం హృదయంలో వచ్చినట్లయితే మరణం ఈజ్ నాట్ ది ఇష్యూ నిర్వేదం రావాలి హృదయంలో దానికి మరణం కారణమైతే let it be so so అకుతో భయం సంసార భయాన్ని నుంచి పూర్తిగా బయటపడాలి అని నిర్ణయించుకున్నటువంటి మనిషి ఏం చేయాల్సి ఉంటుంది శ్రీహరి యొక్క నామాన్ని ప్రతి నిత్యము కూడా కీర్తించవలసి ఉంటుంది అని ఏడు రోజులు బతుకుతారని అన్నారు కదా దాని మీద కూడా ఒక చిన్న కామెంట్ పాస్ చేస్తున్నాను కిం ప్రమత్తస్య బహుభి పరోక్షైర్ హాయనైరిహ ఇంద్రియ భోగాలలో తన స్వరూపాన్ని విస్మరించి ఆత్మజ్ఞానానికి దూరంగా అధర్మ మార్గంలో ఎన్నో సంవత్సరాలు బ్రతికి ఏమిటి ఉపయోగం ఎన్ని ఏళ్లు బతికితే ఉపయోగం ఏమిటి పరం ముహూర్తం విదితం గతసే శ్రేయసే యత ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించినటువంటి కాలము ఒక గంట సేపు ఉంటే కూడా చాలు ఒక గంట జీవిస్తే ఆ గంటలోనూ కూడా ఆత్మజ్ఞానానికి సాధన ప్రయత్నం చేస్తే ఆ గంటలో ఆత్మజ్ఞానం అయిపోయాడంటే వాడుకు ప్రార్థన ఒకసారి పూజ స్వామిజీ ఒక దృష్టాంతం చెప్పారు ఒక అతను పదో ఏట భగవద్గీత కంఠస్థం చేయడం మొదలెట్టాడు ఇంకో అతను ఎనభయో ఏట మొదలుపెట్టాడు ఈ ఎనభయో ఏట మొదలెట్టిన ఆయన అయ్యో నేను చిన్నప్పుడు ఏం చదువుకోలేకపోయాను అని ఒక ఒక పశ్చాత్తాపంతో ఎనభయో ఏట మొదలుపెట్టాడు ఎనభై ఐదో ఏట జ్ఞాని అయిపోయినాడు అప్పుడే మరణించాడు so who has made it so ఎప్పుడు ఆలస్యంగా మొదలైతేమో మేడం వాట్స్ అంటే ఇట్ రిలవెన్స్ వాట్స్ ఎప్పుడు మొదలుపెట్టినా మొదలు సో ఆయన దృష్టాంతం చెప్తున్నాడు కట్వాంగో నామరాజర్షి జ్ఞాత్వే జత్తా విహాయుష ముహూర్తాత్ సర్వముసృజ్య ఖట్వాంగ మహర్షి ఖట్వాంగ మహారాజు ఆయన దేవతలకి సహాయం చేయటానికి వాళ్ళ చేత అర్థింపబడి స్వర్గానికి వెళ్ళాడు దేవతల మీద రాక్షసులు నిర్ధారించారు ఈ దేవతలకు వీళ్ళకి ఎప్పుడు దండే ఎందుకంటే పెద్ద మూట కూడా కట్టు కూర్చుంటే ఎవరు కొట్టేస్తాడో అనే వెళ్ళడం సహజమే సో ఆ రాక్షసులు వెళ్ళడానికి దండయాత్ర వచ్చారు వచ్చేప్పటికి వాళ్ళకి వాళ్ళ ఓన్ బలంతో నెక్కలేకపోతామని భయం వేస్తుంది ఆలోచన చేశారు మనకి సహాయం చేయగలిగిన వాడు ఎవరు భూలోకంలో ఖట్వానంద మహారాజు ఉన్నాడు ఆయన మనకి సహాయం చేయగలడు గొప్ప శస్త్రాస్త్రవేత్త అంటే ఇంద్రుడు ఆజ్ఞ జారీ చేశాడు పిలిపించండి ఆయన పిలిపించండి మనం తలుచుకుంటే ఆయన మళ్ళీ వాపస్ పంపించడం విషయం ఏం కదా ఆయన పిలిపించండి ఆయన గెలిపించారు యుద్ధంలో దేవతలకు సహాయం వాళ్ళ దేవతలను నెగ్గారు ఈయన ఈయన పుణ్యమాన్ని నెగ్గారు నెగ్గగానే ఇంద్రుడు వచ్చి అయ్యా మహాత్మ మీకు ఏదైనా కోరుకుంటే కోరుకోండి అంటే కట్వాంగ మహారాజు కొంచెం జాతకాలు ఇచ్చారు ఆయన అడిగారు నాకు ఇంకా ఆయుర్దాయం అంటుంది ఏదో జాతకం వీళ్ళు చెప్తారు కదా ఇంద్రుడు బృహస్పతికే చూశాడు బృహస్పతి కిందకి బయట అప్పుడు కట్వాంగ్ మహారాజు అన్నాడు మీరు అలా కిందకి పైకి చూడకండి మీరు నిర్మోహమాటంగా చెప్పండి అంటే బృహస్పతి ఇంద్రుడిని ఓకే ఏం చెప్పమంటావు అంటే కట్వాంగ్ మహారాజు పట్టుపట్టాడు చెప్పండి అంటే బృహస్పతి చెప్పాడు సరిగ్గా నలభై ఎనిమిది నిమిషాలు పట్టుకుతామని అంటే వెంటనే కట్వాంగ్ మహారాజు కోరాడు నా ఒక్క నిమిషంలో భూలోకానికి పంపించిన ఇంద్రుడు పంపించేశాడు అంతే ఆయన ఆ ఒక్క ఆ నలభై ఎనిమిది నిమిషాల్లో ఓ నిమిషం అయిపోయింది ఇంకా ఫార్టీ సెవెన్ మినిట్స్ ఇక టిక్ టిక్ టిక్ మనీ బాంబులు ఆ ఫార్టీ సెవెన్ మినిట్స్ లో రాజ్యాన్ని త్యాగం చేసేసాడు ఎవరు కాపు చెప్పేశాడండి అప్పచెప్పాలి డ్యాన్స్ ఏర్పడుతుందండి మీకు అప్పచెప్పి ధైర్యమే ఉండాలి కానీ నలుగురిని పిలిచారే మీరు తీసుకుంటారో మీరు తీసుకుంటారో అంటే అయిపోయాయి వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్ చేశారనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తే సో అప్పచెప్పేసారు అయ్యాన్ని అప్పచెప్పేశారు సర్వ పరిత్యాగం చేసేసాడు చేసేసి అలా పరమేశ్వరుని ధ్యానిస్తూ సమాధి పరమేశ్వరుడి మీదనే మనస్సు నిలబెట్టేసి నలభై ఎనిమిదో నిమిషంలో ప్రాణం విడిచిపెట్టేశాడు మోక్షాన్ని పొందాడు ఆయనకు నలభై ఎనిమిది నిమిషాల్లో మోక్షాన్ని పొందాడు నీకు ఏడు రోజులుంది పైగా ఏడు రోజులు జీవించగలను అనే మహావిశ్వాసం నీకు ఒక్కరికే ఉంది పృథ్వీలో ఇంకెవరికీ లేదు సభంది కదండి బోలందనంతో నాకు మహాత్ములు మహర్షులు నేను అని సుఖ మహర్షి అంటున్నాను నేను ఉన్నాను ఏడు రోజులు బతుకుతారనే ధైర్యం నాకు లేదు వేడు ఎవరికి లేదు నీకు ఒక్కడికే రేపు పొద్దున మేము ఎగిరి పెట్టకపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఏడు రోజులు ఖాళీగా జీవిస్తావు ఆ మహర్షి యొక్క శాపం కాదు అది వరం రా నీకది ఏడు రోజులు ఖాయంగా బతికేటువంటి అంతటి హామీ ఉన్న మనిషి ఈనాడు మొత్తం సమా భూఖండంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు కాబట్టి నీకు టైమే ఉంటే చిన్న సెలిబ్రేషన్ కూడా చేసుకోవచ్చు అసలు టెక్నాలజీని అంత రివర్స్ తీసుకొచ్చేయడం సో బెంగలో ఉన్న మనిషికి ఆ బెంగంతా తీసుకోవడం కావాల్సింది కాబట్టి తవత్వేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావతి ఏడు రోజులంటే సామాన్యమండి ఏడు రోజులు తత్వంగా మనసుతో పోసుకోను ఉపకల్పయ తత్సర్వం యథావత్ సాంపరాయికం నువ్వు చేసిన పని బాగుంది రాజ్యాధిపతులను సరిగ్గా సక్రమంగా నిర్వహించావు ఇంకా ఈ మిగిలిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి నువ్వేం చేస్తావంటే నేను ఆ పరమేశ్వర స్వరూపాన్ని చక్కగా పోషిస్తాను నువ్వు దాన్ని ధ్యానం కానీ శ్రవణం చేసి ఆ ఈశ్వరుని స్మరిస్తూ నీకు చెప్పాల్సిందిగా నేను చెప్తాను నువ్వు కృతాత్రేయకృతం ఏం వెంటబెట్టుకోకు అని ఆయన బోధన చెప్తాను అది ద్వితీయ స్కంధం రేపు ద్వితీయ స్కంధం నేను సంగ్రహంగా చెప్పేశాను ఇంకా అయిపోయింది రేపు ఇంకా ద్వితీయ స్కంధం ఉంటుంది పర్లేదు రేపు తృతీయ స్కంధం చెప్తాను ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ నమ హరి ఓం సతశ్రీ కృష్ణార్పణమస్తు ఒక్క కొంచెం ఓపిక పట్టండి మనకి హారతి నైవేద్యం అన్ని అయిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్తుందని అయితే దానికంటే ముందు జ్యేష్టరాజాదరం శ్రీ మహాగణాధిపతయ నమ ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मराचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् నారాయణం జననం చేయవ నరోత్తమం దేవీం సరస్వతీం ఆత్మస్వరూప నిన్న శుకమహర్షి పరీక్ష మహారాజుకు చేసిన ఉపదేశంలో చేయడానికి ప్రారంభించిన ఉపదేశంలో ఇంకే ప్రారంభంలో కొద్ది శ్లోకాలు మాత్రమే నేను చెప్పాను రెండో స్కంధంలో రెండో స్కంధం అక్కడ ముగిద్దామంటే ఒక్క రెండు శ్లోకాలతో ప్రథమ స్కంధం ఎలా ముగించడం అంటే ఇంకొక మాటలు రెండో స్కంధంలో ఇలా చెప్తాను తొందరలో మూడో స్కంధంలోకి ప్రవేశిస్తాను పరినిష్టోపి నైపుణ్యే యుక్తమ శ్లోకలీలయా అంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అది ఆత్మ చైతన్య రూపంగా జ్ఞానులచే తన హృదయంలో దర్శింపబడుతూ ఉంటుంది ఆ నిర్గుణ పరబ్రహ్మము నందు నిష్ట కలిగిన ఆత్మను ఈ నీలావరణం గురించి గుణానువాదాన్ని గురించి అంటే పరమేశ్వరుని ఎలా వర్ణన పరమేశ్వరుని గుణముల యొక్క విస్తార వర్ణన వీటి ఎందు వారికి శ్రద్ధ ఉంటుందా అని ఒక శంక సహజం ముఖ్యంగా భాగవతం కాంటెక్స్లో శంక వస్తూనే ఉంటుంది ఇది నిర్గ్రంథ అత్యుత్తమే అహైతుకీం వృత్తిం కుర్వతే అని ఈ ఈ మాటలో ప్రథమ స్కంధంలో ఈ ఈ శంకకి సమాధానం చెప్పబడి ఉన్నది వాస్తవంలో హృదయ గ్రంథులన్నీ విషయమై జ్ఞాననిష్ట కలిగి ఉన్నటువంటి ఏ మహాత్ములు ఉంటారో వారు కూడా నిపుణ పరబ్రహ్మ స్వరూపంలో నిష్ట కలవాలి అయినా ఆ సర్వరూపం యొక్క లేల చేత ఆకర్షింపబడుతారో ఏమీ ఉద్యోగం లేదు ఎందుకంటే ఇత్తంభూత గుణో హరి అని అన్నాను సో ఇక్కడ ఇతర శ్లోక లీలయ ఆ పరమేశ్వరుల యొక్క లీలలను లీలల చేత తప్పనిసరిగా గృహీత చేత వారి మనస్సు ఆకర్షితమవుతుంది ఆ లేదాలని వాళ్ళు దానం చేసి తప్పకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు దీంట్లో ఏమీ విదూరం లేదు ఏమీ వినోదం లేదు ఇది ఎలాగంటే సపోజ్ నా దగ్గర ఒక తులా బంగారం నేను పెట్టుకున్నాను అనుకోండి నా దగ్గర ఉంచుకున్నాను అనుకోండి ఒక ఇష్ట రూపంలో ఉంచుకో ఉంచుకోవచ్చు లేకపోతే అది బిస్కెట్ గానే ఉండాలి కానీ నెక్లెస్ రూపంలో ఉండకూడదు అనే అనే పట్టుదల నాకే లేదు నెక్లెస్ రూపంలో ఉన్నా మనకే వచ్చింది అదేవిధంగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ యొక్క లీలలు కూడా ఆ విధంగానే ప్రపంచ ప్రకృతిలో భాగంగా ఉంటాయి వాటిని ఎంజాయ్ చేస్తే దాంట్లో ప్రయోజనం ఏమంటాయి కనీసం దాంట్లో ప్రయోజనం దానివల్ల ప్రయోజనం ఏమంటాయి సంసారంలో ఉండే ఆసక్తి సమలుతుంది ఏతన్నిర్విద్యమానామిక్షతామకుతో భవం యోగినాం నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనం ఓ మహారాజా పరీక్షణ మహారాజా తీవ్రమైన వైరాగ్యము కలిగి అతుతో భయం ఇచ్చట ఆ అభయస్థానమైనటువంటి పరమేశ్వర ప్రాప్తిని ఎవరైతే పొందుతారో అటువంటి యోగులకు అంటే సాధకులకు హరే నిర్ణీతం శిహరి యొక్క నామమును కీర్తించుట మంత్ర జపము నామ అది రెండు పదాలు వాడతారు మంత్రం ఉందనుకోండి ఏకాంతంలో కూర్చుని ఓ మాల తీసుకుని ఉపాంశువుగా అంటే పెద్ద బయటికి తీసుకొని దాని విధంగా ఆవృత్తి చేస్తారు దానికి మంత్ర జపం ఉంటాయి అదే నామము అనుకోండి అదే రామ ఎక్సెట్రా నామం అయితే నలుగురు కలిసి బిగ్గరగా దానం చేస్తాను సో మంత్ర జపానికి ఎటువంటి ప్రయోజనమో నామ కీర్తనానికి కూడా అదే ప్రయోజనం సో అది ఏ చక్కటి ఉపాయము అని ఆ విషయాన్ని ఆయన అంటారు నిన్న మనం అంతవరకు వచ్చినాము యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణ ఎత్ర సంహత్తమ్మత అంటే మనస్సును ఆ పరమేశ్వరుని ఎందుకు ధరించవలేము ధారణ చేయవలను ధారణ అనేది ఎనిమిది యోగ అంగములలో ఒకటి స్టాండ్ అయ్యడంలో ఆత్మను వేసి కూర్చుంటాను యమనీయమాలు ముందున్నాయి ఏదైనా తప్పు దేవ కూర్చు సంవాదంలో చెప్తాను సో యమనీయమాలు ఉన్నాయి ఆ తర్వాత ఆత్మ వేసి దాని స్థానంలో కూర్చోవడము అది ఆత్మ తర్వాత ప్రాణాయామము అంటే దీని వాయువు యొక్క సంచారాన్ని కొంత నియంత్రించుట దానివల్ల కూడా మనస్సు వశమవుతుంది సరే అదొకటి ప్రాణాయామం అనేది ఉంది ఆ తర్వాత ధారణ ప్రత్యాహారము ఒకటి ఉన్నది ప్రత్యాహారం అంటే ఇంద్రియములను వాక్య విషయముల నుండి వెనుకకు మళ్లించుట ఆ అవసరం ఇంద్రియాల లాగా ఈ చుట్టూ ఉన్న వాటితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నట్లయితే మనస్సుని ఈశ్వరునిపై ధరించని ధారణ చేయటం ఎక్కువ సంభవం అవుతుంది కనుక ఇంద్రియములను వెనుకకు లాగుట ప్రత్యాహారము ఆ తర్వాత ధారణ ధారణ అంటే మనస్సుని ఈశ్వర స్వరూపము నుండి నిలబెట్టుట అంటే ఈ ధారణలో ధారణ ధారణే కొంచెం అడ్వాన్స్ అయితే ధ్యానము అవుతుంది జ్ఞానము అంటే సింగిల్ పాయింటెడ్ మనస్సును సింగిల్ పాయింట్కి ఫోకస్ చేస్తే దాని పేరు జ్ఞానం సింగిల్ పాయింట్కి ఫోకస్ చేయడం కష్టం ఒక చిన్న ఏరియాకి ఫోకస్ చేశారనుకోండి దాని పేరు ధార బెటర్ చాలా బెటర్ ఏరియాకి ఫోకస్ చేయడం పేరు కాదు సింగిల్ పాయింట్కి ఫోకస్ చేయడం కష్టం ఆ ఫోకసింగ్ బాగా ఇంప్రూవ్ అయితే సింగిల్ పాయింట్ ఫిట్నెస్ వస్తుంది సో దట్ అది దట్ ఈస్ ది ప్రోగ్రెస్ ధారణలోకి ధ్యానంలోకి తేడా ఎంత మాత్రమే ధ్యానంలో ఒకే అంశం ఉంటుంది మనస్సు ఇంకా చలనం లేకుండా అదే జ్ఞేయ వస్తువుపై నిలిచి ఉంటుంది కొంచెం కఠినమైన విషయం ధారణ అంటే so many other idea surround అన్ని కూడా మనం తీసుకోవచ్చు ఉదాహరణకు స్వామి అఖండానందజీ మహారాజు దృష్టాంతం చెప్పారు శ్రీకృష్ణుని యొక్క ముఖము లేకపోతే ఆయన యొక్క ఆ త్రిభంగి రూపును అంటే ఇలాగ ఒంటరిగా నిలబడి ఉంటాడే ఆ రూపాన్ని కించము మురళి ఎక్సెట్రా ఆ రూపంలో ఒక వృక్షం కింద నిలబడి ఉంటాడు దానిపై మనస్సును నిలబెట్టు అని మీరంటే నేను తరచుగా అంటూనే ఉంటాను మనస్సు అలా నిలబడదు కించింటే కించాన్ని ధరించి లోపల ధారణ చేసి లోపల మురళి మాయమైపోతుంది మురళి ధారణ ధారణ చేసి లోపల ముఖం మాయమైపోతుంది ఏదేదో అవుతూ ఉంటుంది అలా కాకుండా ధారణ అంటే ఏమిటి ఏదో శ్రీకృష్ణుడు వస్తున్నాడు యశోదమ్మ ఆయనకి కట్టేసింది రోజుకి ఆయన ఇటువంటి వెళ్ళిపోతున్నాడు అని నిన్న నేను కుర్తి స్థితిలో చెప్పాను చూడండి జయకృష్ణ ఆమె ఆ మొత్తం ఒక ఒక పెద్ద కట్టాయ దాని చుట్టూ నిర్మాణం చేశారు ఇట్స్ నాట్ జస్ట్ రాధకృష్ణ ఎలో ఎఫ్యూ థింగ్స్ అరౌండ్ అంటే యశోధర్మ అరవో పట్టేసుకుంటోంది తాకు కట్టేసుకోండి రోడ్లు కట్టేసింది ఆ రోడ్ని చోటు లాగేస్తున్నాడు జన్నని అపహరిస్తున్నాడు కొండను పగలగొడుతున్నాడు అని ఇలా ఎక్కువ అదర్ ఐడియా దాన్ని కనెక్ట్ చేశారనుకోండి ఇప్పుడు మనస్సు చాలా అంశాల మీద చిరుగాడుతూ ఒకదాని నుంచి ఇంకో మీద దాని మీద జంప్ చేస్తూ ఉంటుంది మనస్సు but the central idea is not Shrikrishna this is what is called focusing into area అది ధారణ సో ఫోకసింగ్ అంటూ ఏ పాయింట్ ఎక్కువ డిఫికల్ట్ గా ఉంటుంది ప్రారంభంలో ధారణ చేయవలసినది అని ఈ విధంగా ఆయన బోధిస్తారు బోధిస్తే పరీక్ష మహారాజు అడుగుతున్నాడు సరే ధారణ చేస్తాము ఏ విధంగా ధారణ చేయమంటారు ఏదైనా ఒక రూపాన్ని మీరు సజెస్ట్ చేస్తారా అంటే ఆయన సజెస్ట్ చేస్తున్నాడు ఏ రూపాన్ని సజెస్ట్ చేస్తున్నాడంటే విశ్వరూపాన్ని సజెస్ట్ చేస్తున్నాడు చాలా అందమైన విషయం సాధారణంగా లోకంలో జనులు ఈ సత్యాన్ని గమనించరు ఎందుకు గమనించారంటే సరిగ్గా గ్రహించేటువంటి ప్రక్రియలో లోపడం కూడా దానికి ద్వైతం అయి ఉండొచ్చు ఇప్పుడు మీకు పన్నెండో అధ్యాయం గీత భగవద్గీత పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము అని ఉన్నారు పన్నెండో అధ్యాయం భక్తి యోగం ఆ భక్తి యోగం పన్నెండో అధ్యాయం ప్రారంభంలో భగవానుడు ఏమంటాడంటే ఒక ఉపాసనను చేయమని బోధిస్తాడు నువ్వు భగవంతుని ఉపాసన ఉపాసన చేయాలంటే ఏ రూపాన్ని ఉపాసన చేయాలి ధ్యానం చేయాలి ధారణ కానీ ధ్యానం కానీ ఏదో ఒక రూపం ఉండాలి కదా అంటే పదకొండో అధ్యాయంలో మూడు రూపాలు వర్ణింపబడ్డాయి ఒకటి విశ్వరూపము రెండు చతుర్భుజ రూపము మూడు ద్విభుజ రూపం మూడు రూపాలు కూడా వస్తాయి పదకొండో అధ్యాయంలో సో ఈ మూడు రూపాల్లో దేనిని మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడు ఈ అర్జునుడిని నువ్వు ఉపాసన చెయ్యి ధ్యానం చెయ్యి అని సలహా ఇస్తున్నారు ఆయన దృష్టిలో ఏదుంది అని ఒక శంక దాని మీద కొందరు ఆచార్యులు ఏమన్నారంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని నువ్వు ఆ సందర్భాన్ని ధ్యానం చేయవయా అని సలహా చెప్పినప్పుడు ఆయన మనస్సులో ఆ విభుజ రూపము కలదు అని కొంతమంది ఆచార్యులు చెప్పారు ఎందుకంటే విశ్వరూపం చూపించాడు తర్వాత చతుర్భుజ రూపము ఫైనల్లీ ఇట్ విత్ ద్విభుజ రూప ఆ ద్విభుజ రూపాన్ని ఉపాసన చేయమనే భగవాను తాత్పర్యము ఎందుకంటే భగవానుడు ఏ రూపము ఆయన స్పష్టంగా నిర్దేశించాలి ఏదో రూపాన్ని మనం పికప్ చేయాల్సి ఉంటుంది అలా కానీ పైనుంచి ఏదైనా ఇంకో రూపాన్ని తీసుకుంటామంటే అది సందర్భం కాదు లక్ష సందర్భాన్ని మనం చూసుకోవాలి కదా పన్నెండో అధ్యాయంలో పాఠం అంటే పదకొండో అధ్యాయంలో చెప్పినటువంటి రూపాలు అక్కడికి ఆక్షేపించబడతాయి అక్కడికి వస్తాయి సో వాటిల్లో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి కొంతమంది భక్తులకి శ్రీకృష్ణుని యొక్క విభుజ రూపము వల్లే వారికి ఇష్టం వారు ఆ రూపాన్నే ధ్యానం చేస్తారు ఈ శ్రీకృష్ణుడు నారాయణుని అవతారమయ్యారు కాబట్టి ఈ అవతారము యొక్క రూపం కంటే అవతారి యొక్క రూపం శ్రేష్టమైనది కదా అంటే వాళ్ళు ఒప్పుకోరు నారాయణ నేర్పించి జాతానే శ్రీకృష్ణ రూపం ద్వితీయ రూపమే ముఖ్యంగా కృష్ణ కాన్షియస్నెస్ పీపుల్ ఆ పెద్ద అలా కృష్ణ రూపాన్నే టేకప్ చేస్తారు ఇంకో ఆచార్యులు ఏమని చెప్పారంటే ఈ ద్విభుజ రూపం చేయొచ్చు తప్పేం లేదు కానీ నారాయణ రూపానికే ఇంపార్టెన్స్ చతుర్భుజ రూపమే ఇంపార్టెన్స్ అని భగవద్ రామాంజులు మొదలైన వారు ఆ రూపానికి ప్రాధాన్యం ఇచ్చారు అన్ని ఆచార్యులు కావాలి నేను ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క చోట హైలైట్ చేస్తాను శంకరులు ఏం చేశారో మీరు ఊహించండి శంకరులు ఏమన్నారంటే విశ్వరూపాన్ని హైలైట్ చేశారు అక్కడ విశ్వరూపాలు చతుర్భుజ రూపము ద్విభుజ రూపము ప్రాసంగిక రూపాలకి ప్రధానమైనది విశ్వరూపము కాబట్టి ఆ విశ్వరూపాన్ని ఉపాసన చేయమనే ఇక్కడ పరమేశ్వరుని యొక్క అభిప్రాయం తర్వాత చూపించింది విశ్వరూపం అయితే ఇంకో రూపాన్ని ధ్యానం చేయమని సహాయం ఎందుకు చెప్తాడు ఆయన తాను ఏ రూపాన్ని చూపించాడో దాన్నే ధ్యానం చేయమని ఆయన తాత్పర్యము అని ఈ శంకరాచార్యులే కాదు శంకరులు ఆ సర్వాత్మ భావం వైపుకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విశ్వరూపము సర్వాత్మ భావానికి అది ప్రథమ సోపానం మీరు విశ్వరూపోపాసన చేశారంటే ఇంకా సర్వాత్మ భావానికి ఎంతో దూరంలో ఉండాలి సో ఆ దృష్టికోణాన్ని శంకరులు ప్రతిపాదిస్తారు ఇక్కడ సుఖమహర్షి సో పరీక్ష మహారాజుకి బోధించే ప్రప్రథమ రూపము విశ్వరూపము సో నేను ధారణ దేని మీద చేయాలయా అని పరీక్ష కలిగితే ఆయన అంటాడు నువ్వు విశ్వరూపాన్ని ధారణ చేయాలి అని ఆ విశ్వరూపాన్ని వర్తిస్తున్నాడు పాతాళమేతస్య పాదమూలం పఠంతి పాష్మిక్తపదే రసాఫలం నిన్న నీకు విశ్వరూపాన్ని నేను చాలా సంగ్రహంగా చెప్పాను ఈ బ్రహ్మాండాలంతని మూడు లోకాలుగా విభాగం చేసి భూహు శుభ శుభ ఈ సువర్లోకమ శిరస్సు ఈ మధ్య ఉన్న అంతరిక్ష లోకము లేక భువర్లోకము అది ఆయన యొక్క గ్రీవా పక్షస్థలము పాదములు భూలోకము దాన్ని కొంచెం విస్తారం చేయొచ్చు మూడు లోకాల బదులు పద్నాలుగు లోకాలు చేయండి భూమి మధ్యలో ఉంటుంది పద్నాలుగుని మధ్యలో ఎగ్జాక్ట్ మధ్య చేయడం ఉంటుంది పదిహేను అయితే ఇటు పైన ఏడు కింద ఏడు మధ్యలో అయితే పద్నాలుగు ఉన్నాయి పదిహేను అలా అడ్జస్ట్మెంట్ ఉండలేదో మనం వర్క్అట్ చేయాలి సో పద్నాలుగుని మధ్య చేసినప్పుడు భూమికి పొజిషన్ ఎయిత్ పొజిషన్ భూమికి క్రింద ఏడు భూమికి పైన ఆరు మధ్యలో మధ్యలో అంటే ఇంచుమించు మధ్యలో సో భూమికి క్రింద ఉన్నది ఏదో ఒక కళ కళ కళ వస్తాయి అదే మీరు వినే ఉంటారు అంటే నేను విషయం చెప్పడానికి ఇప్పుడే వస్తాయి భూమికి పైన మీకు తెలుసు భూ భువ శువ జన తప మహ సత్యం భూతో కనిపిసేదన్న సో ఈ లోకాలన్నమాట ఇప్పుడు ఈ ఈ ఈ సమాచారం మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు గమనించండి పాతాళము ఆ పరమేశ్వరుని యొక్క పాదమూలము చక్కటి ఉపాసన ఈ ఉపాసనలో మొత్తం పాతాళం మనకు తెలుసో తెలియదో కానీ మొత్తం బ్రహ్మాండాలంతనే ఒక ఉజ్జాయింపుగా భావన చేసుకుని ఆ బ్రహ్మాండ రూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు అని ఉపాసన ఎప్పుడైతే మనస్సుకి మనస్సుకి దొరుకుతుందో వాడు ఇటువంటి దేవుని కోసం అన్వేషించడం అనే ప్రయత్నాన్ని చాలా సరళంగా మానేస్తాడు ఎందుకంటే దేవుడి కోసం అన్వేషించడం అన్నది అనవసర ప్రయత్నం ఎందుకంటే జగద్రూపంగా మనం నిలిచి ఉన్నాడు తర్వాత పరమేశ్వరుణ్ణి స్మరించాలి అంటే దేవాలయానికో లేకపోతే పూజ గదిలోకో వెళ్ళాలి అనే ఒక ప్రవృత్తి మానవులో ఉంది డ్రాయింగ్ రూమ్ లో ఉన్నప్పుడు టీవీ చూడాలి మరో కబులు చెప్పుకోవాలి మరో కబులు చెప్పుకోవాలి ఎప్పుడైనా దేవుడి గురించి భావన చేయాలంటే పూజ గదిలోకి వెళ్ళాలి లేదా టెంపుల్కి వెళ్ళాలి ఇది సర్వజన సాధారణమైన అభిప్రాయం ఈ అభిప్రాయం సరైన కాదు తప్పదు దానివల్ల ఏమైపోతుందంటే దేవుడి దగ్గర మనం మంచిగా మాట్లాడితే చాలు బయట ఎలా మాట్లాడినా పర్లేదు దేవాలయంలో తప్పు పనులు చేయకుండా ఉంటే చాలు బయట ఏం చేసినా పర్లేదు అనేటువంటి ఒక సంస్కారం చాలా తప్పు సంస్కారం మనం ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఉన్నా పరమేశ్వరుని ఒడిలో ఉన్నాము ఆ సర్వ ఎదుటూ పరమేశ్వరుని యొక్క శరీరము ఆయన రూపమే విశ్వరూపం అంటే అర్థం లేదు విశ్వరూపంలో ఏదో సినిమాలో చూపించినట్టుగా స్పెషల్ ఇరవై కళ్ళు అట్లా ఇరవై కళ్ళు అలాగే వర్ణించలేదు అలా చూపిస్తారు సినిమాలు ఇంకా మరేలా చూపిస్తారో వాళ్ళేదో చూపిస్తారు బట్ ఇక్కడ చెప్పినటువంటి లక్షణం ఏమిటంటే విశ్వమేవ రూపం చేస్తే సహా విశ్వరూప ఈ జగత్తే ఎవరి రూపమో వాడు ఆ పరమేశ్వరుడు సరే విష్ణు శాస్త్రనామం మీకు తెలియదేం కాదు విశ్వం సో పాతాళము ఆయన పాదము పాతాళం పైనది రసాతలము అంటారు ఇది some useful some interesting information ఈ రసాతలము ఆయన కాలి మడమలు మహాతలం విశ్వసృజోతల్పం దానిపై మహాతలము అది ఆయన పిక్కలు కళాతలం వై పురుషస్య గంధే ఆ పురుషుని మోకాళ్ళు కళాతలము సుద్వేజాని సుతలం విశ్వమూర్తే ఊరుద్వయం వితలం చాతలం చ సో ఈ మోకాళ్ళ పరిభాగము సుసుతలము ఊరువులు వితలము అతలము ఒత్తి కడుపు మహీతలము అంటే భూమి మహీతలం తజ్జఘనం మహీపతే నభస్థలం నాభిసరో గృణంతి పురస్థలం జ్యోతిరనీకమస్య ఈ వక్షస్థలం ఏదైతే కలదో అదంతా కూడా నక్షత్ర మండలము గ్రీవా మహత్ వదనం వైద్యనోస్య అంటే సువర్లోకము అనమాట నక్షత్ర మండలము సో నాభి నాభిస్థానం ఉన్నదే అది భువర్లోకము అంతరిక్ష లోకము ఇది సువర్లోకము గ్రీవ జనోలోకము సరే జ్యోతిరమీకము గ్రీవ మహర్లోకము వదనం అంటే నోరు అది జనోలోకము లలాటము తపోలోకము ఇది సత్యలోకం సత్యం శీర్షాన్ని సహస్ర శీర్ష అని మొత్తం పద్నాలుగు లోకములు ఏవైతే కలవో ఈ లోకములు కూడా ఆ పరమేశ్వరుని యొక్క అందములు మాత్రమే ఇప్పుడు మనం ఎక్కడ భూ భూలోకంలో ఉన్నాం భూలోకంలో ఉన్నామంటే అర్థం ఏంటి పరమేశ్వరుని ఉదరములో ఉన్నాను అంతే కదా ఇక్కడ భూలోకం అంచేతనే గణేష్ మహారాజు కొత్త పెద్దదిగా ఉంది కొంతమంది అనుకుంటారు ఆయన లడ్డూలోకి బాగా గట్టిగా తిన్న కారణంగా వాళ్ళ పెద్దదిగా ఉంది ఇంకా అలా కూడా అనుకోవచ్చు తప్పేం లేదు కానీ కొత్త పెద్దదిగా చూపించడం అభిప్రాయం ఏంటంటే ఈ బ్రహ్మాండంలో భూలోకము మనమందరము కూడా ఆయన ఉదరంలో ఉన్నాము మనం పదో స్కంధం చదివినప్పుడు చూస్తాము శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని తన తన నోటిలో చూపిస్తాడు అప్పుడు అప్పుడు ఈ లోకంలోనే కూడా ఆయన ఉదయం ఉన్నట్టుగా ఆయన చూపిస్తాడు సో మనం ఎక్కడ ఉన్నామంటే భగవంతుని ఎందు ఉన్నాము లైక్ ఒక తరంగము సముద్రంలో అతని భాగంగా ఉన్నట్టుగా మనం పరమేశ్వరుని ఎందు ఉన్నాము ఈ దృష్టిలో కనుక జీవించినట్లయితే దాని పేరే ఈశ్వరీయ జీవనము లేక ఈశ్వరీయ వ్యవహారము అని అంటారు ఈశావాస్య సర్వం అనే పరిశుద్ధులలో దానిని చెప్పిన దానినే ఉపాసనా శాస్త్రంలోకి వచ్చేప్పటికీ కొంచెం దాని భాష మార్చి ఇలా వర్ణిస్తారు ఇక ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాహ ఇంద్రుడు మొదలైన దేవతలు ఉన్నారే వారు ఆ పరమేశ్వరుని యొక్క బాహువులు చేతులు అంటే అంటే దాని అర్థం అవుతుంది ఏమవుతుంది ఇంద్రుడు అనే దేవత ఈశ్వరుడు కంటే భిన్నంగా లేడు చేతులు నాకంటే భిన్నంగా ఉన్నాయండి లేదు కదా చేతుల యొక్క ఆత్మ నేనే నేను చేతులు కాదు నేను చేతుల కాదు కదా చేతులు నేనే సో చేతుల ఆత్మ నేనే కానీ నేను చేతులను ఇతరులను కూడా వ్యాపించి నేను ఉంటాను కాబట్టి సో ఇంద్రాదులు దేవతరుద్రుడు అగ్ని వరుణుడు మొదలైనవి దేవతరుద్రుడు కూడా పరమేశ్వరుని యొక్క బాహువులు ఈ దిక్కులు ఉన్నాయే ఇవి ఆయన యొక్క చెవులు తర్వాత అశ్విని దేవతలు ఉన్నాయి నాసత్యదత్రం నాసత్యాదత్రాకు వాళ్ళ పేరు వైదిక నామధేయాలు సో నాసత్య అంటే ఆమె ఎందుకు అసత్యము లేదు అశ్విని అసత్యము నా లేదు అలాగే దత్తనామేది ఈ అశ్విని దేవతలు దేవతలు ఆమె యొక్క మృత్యు నాటికాపతులు ముఖం దాని ప్రజ్వరులేటువంటి దేవత ఆ పరమేశ్వరుని యొక్క నోరు యౌరక్షిణి చక్షురభూ పతనంగా సూర్య భగవానుడు చంద్రుడు ఆయన యొక్క రెండు నేత్రములు సో ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క అంగములోనే సమస్త దేవతలు ఇల్లు ఉన్నారు ఆయనకి హిరణ్య కర్మ ఇటువంటి బ్రహ్మరూపాన్ని హిరణ్యమర్థ అనే పదంతో ఈ గంగా యమున మొదలైన నదుల నదులన్నీ కూడా ఆయన యొక్క నాలుగు శరీరంలో నాలుగు ఉంటాయి శరీరం కమలు ఇలాంటి నాలుగు ఆ నదులలో ఇక్కడ అంత ప్రవాహం కూడా ఎక్కువ పైన అది కొంచెం చెప్పాలి వెళ్ళాలని స్థాపించాలని నిర్ణయించినప్పుడు ఆ ఇల్లాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటామని అడిగారు స్వామిజీ నాకు అన్నారు సంపాదించి తీరానికి వెళ్ళిపోయి ఇంటి అది తిరిగేసి అక్కడ ఉండే పది రావాలని అదే సంజాగ్రత్త అంటే మండపం నిజం ఇది లేకపోతే ఏం చేయాల్సి ఉంటుంది ఇలా కాశీ పెరుగుతాయా నేపాల్లో పెరుగుతాయా ఇది అక్కడి నుంచి ప్రారంభం ఎందుకంటే గంగలో అక్కడి నుంచి ఇది ఒక పాఠానాన్ని తీసుకురావాలి పాఠానం అంటే ఈశ్వర బుద్ధి చేస్తే వాళ్ళు తప్పదు సో కేవలం విఫలం అయిపోతుంది అంటే నిండా కావాలి కదా మీకు మాకు అన్నారు వెళ్ళారు అక్కడ వాళ్ళు బోలండి వాళ్ళు ఉంది వచ్చిన వాళ్ళ అక్కడ నిండా ఎక్కువగా ఉంది ఆ రాయ సంస్కృతిగా వారంగా ఉంది రాయ ఇదే ఇక్కడ ಸಂಪೂರ್ಣ ಕ್ರಿಸ್ತನ ವಿಜ್ಞಾನವನ್ನು ಗೀತೆಯ ಬಲಿತಕ್ಕಂಥ ಹಿಂದೆ ಎಕ್ಕಡೆ ಕೊಡುತ್ತ ಎಕ್ಕಡೆ ಗೊತ್ತಿರುತ್ತ ಮಾತು ಬೆಳೆದ ಮಾತಾಡಿದ ಬಗ್ಗೆ ఉన్నది ఈ సత్యకేశాంతిరము ఆయన యొక్క కేశముడు మేఘములు సంఖ్యాకారణం ప్రయాసం సంఖ్యాకాలం కూడా అర్థం అందులో ఉంది అంటే ఆయన ఈ విధంగా ఆయన యొక్క స్వరూపాన్ని కనుక భావన చేయగలిగితే మనం స్వతంత్రంలో ఎదురు ఆ దేవాలయంలో ఉన్నాము వెతికిస్తున్నా ఈశ్వరుడే దీన్ని ధారణ అంటారు చూడండి మీరు ధ్యానంలో అయితే మనస్సును ఒక చోట నిలపాల్సిన కష్టం ధారణలో మనస్సు ఫ్రీగా ఇటువంటి తిరగడానికి దానికి కావాల్సినంత అవసరం పడతాయి ఇవన్నీ ఉపాసకుల సౌకర్యం కోసం వచ్చేయండి ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన పరబ్రహ్మకు రూపాన్ని ఒకదాన్ని మనం పెట్టుకోవాలి ఎందుకంటే రిలేట్ చేయటం కూడా ఉపాసకుల యొక్క కార్యము ఈశ్వరు ఈశ్వర భావనని మనస్సులో నింపుకోవాలి దాని తాత్పర్యం ఉంది మనస్సు ఈశ్వర భావనకి రావాలి అంటే దానికి ఒక రూపం అవసరం ప్రారంభంలో రూపం లేకపోతే ఒకేసారి హనుమంతుడు సముద్రాన్ని వెలిగించినట్టుగా మీరు ఆత్మనిష్ఠులు పడుతూ అంటే అది శక్తి అది వర్కౌట్ కాదు కాబట్టి రూపాన్ని బోధించే దానిలో ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ విశ్వరూపానికి ఆ విశ్వరూపంలో కూడా నీకు ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉండడం న్యాయం కాదు ఇంకా ఎందుకంటే హిందూ ధర్మం యొక్క మేరుదండము వంటి పాయింట్ మేరుదండము వంటి భావన లేకపోతే మేరుదండము వంటి సూత్రమేమనగా ఈ సర్వ జగత్తు కూడా ఈశ్వరుడే మీరు ఆ సూత్రాన్ని అంగీకరించడంలో తేడా చేశారంటే then that becomes external to this universe which is a principle that is entirely against the psyche of this dharma the the ethos of this dharma కాబట్టి విశ్వరూపోపాసన చాలా ప్రధానమైనటువంటి ఉపాసన ఆ తర్వాత కేచిత్ అని మనం పెడుతున్నారు కొంతమంది ఈ విశ్వరూపోపాసనకి తోడుగా ఇంకొక స్వగుణ రూపాన్ని ఒక విశిష్ట రూపాన్ని కూడా ఉపాసన భావన చేయాలని అనుకుంటారు తప్పేం లేదు తర్వాత ఇంకొకటి ఏమంటే ఇలా కళ్ళు తెరిచి ఇటు అటు చూసేప్పుడు విశ్వరూపోపాసన మనస్సుకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఎప్పుడైనా కళ్ళు మూసుకుని హృదయంలో దర్శించాలంటే అప్పుడు ఈ ఉపాసన అనుకూలంగా ఉంది అందుకోసం అప్పుడు ఒక దివ్యమైనటువంటి విగ్రహం మనకు చతుర్భుజ రూపం కానీ విధులకు ద్విభుజ రూపం కానీ మనకు కావాలి అంచేతనం పనిలో పని మహర్షి దాన్ని కూడా అంటున్నాడు కొద్దిగా వర్ణిస్తున్నారు చూడండి కేచిత్ స్వదేహాంతర హృదయావకాశే స్వదేహాంత హృదయావకాశే హృదయ ఛిద్రంలో ఇది ఒక ఉపాసనలో ఇది ఒక రహస్యం మీకు తెలిసే ఉంటుంది హృదయంలోనే భావన చేయాలి మస్తిష్కంలో భావన చేసే ప్రయత్నం చేయకూడదు హృదయంలో ఎందుకంటే మనస్సు కనుక మీరు ఆ పాయింట్ ఒకసారి నొక్కి చెప్పకపోతే మనస్సు మస్తిష్కం వైపు పోతుంది హృదయంలో భగవాన్ రమణ మహర్షి చెప్తూ ఉండేవారు హృదయంలో భావన చేయాలి స్నేహితి ఇన్ ది హార్ట్ సో హృదయావకాశంలో చేయాలి మోడర్న్ మెడిసిన్ మోడర్న్ సైకాలజీ వాళ్ళు ఏం చెప్తారంటే ది మైండ్ ఈజ్ హియర్ అని చెప్తారు let it be here we're not against brain is here not mind brain is here but ఆ బ్రెయిన్ కి శక్తినిచ్చేటువంటి ఇచ్చేటువంటి చైతన్యము ఇక్కడనే ఉండదు ఇవి చేయడం ఎనాటమీ ఇంకా ఎక్కడ కుదురుతుందో కుదరదు anatomy let it be kept side it is not issue of anatomy so చైతన్యం మాత్రం ఇక్కడే ఉన్నది కనుక ఈ స్థానంలో ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడ నివసిస్తున్నట్టుగా నేను ఉపాసన చేయి ప్రాదేశ మాత్రం పురుషం ప్రసంతం చిన్న పురుషుడు ఇక్కడంటే మరి ఎంత పురుషుడు ఉంటాడండి అంగుష్ట మాత్ర పురుష ఉపనిషత్తు సో ప్రాదేశ మాత్రం అని ఇక్కడ అన్నారు అంగుష్ట మాత్రం పురుష మధ్య వామన మాసీనం వామనాకారం చెప్తాను రేపు సో మధ్య వామన మాసీనం ఇక్కడ కూర్చుని ఉన్నాడు ఆయనే ఉచ్ఛ్వాస ఆ టాక్సిక్ గ్యాసెస్ అన్నింటినీ పైకి త్రోసేస్తున్నాడు త్రోసేసి మళ్ళీ ప్రాణాన్ని ఇచ్చేటువంటి ఆక్సిజన్ వాయువుని లోపలికి పీల్చుకుంటున్నాడు నాట్ మీ నేనే చేయాలంటే నిద్రలో అసలు ప్రాణం అయిపోయి ఉంది ఎవరి కోసం వచ్చేవాడమే కాదు నేను చేయట్లేదు అది వామనుడు చేస్తున్నాడు ఆ ప్రాదేశ మాత్రంలో నివసించేటువంటి ఆ పరమేశ్వరుడు చేస్తున్నాడు ఆయన చతుర్భుజ రూపాన్ని మీరు ధ్యానం చేయొచ్చు చతుర్భుజం శంఖ గదాధరం ధారణయా స్మరంతి శంఖము చక్రము గదా అసి అసి అంటే కత్తి ఈ నాలుగింటిని ఆయన ధరిస్తారు శంఖాన్ని ఎందుకు ధరించాలో తెలుసునండి శంఖము అంటే వేదము జ్ఞానమునకు చంఖము ఆ జ్ఞానము శబ్దరూపంగా ఉంటుంది శంఖము యొక్క శబ్దము ఓంకారాన్ని పోలి ఉంటుంది ఓంకార శబ్దమే శంఖ శబ్దము అంటే సో శంఖం నుంచి మేము మాట్లాడితే వర్ణాలు అవి ఉంటాయి శంఖం నుంచి వస్తే వర్ణాలు ఉండవు అని ఎవరైనా అనుకుంటే శంఖ శబ్దము ఓం అనే యథాక్షరం బ్రహ్మాది కాబట్టి ఆ ఓంకారము ఓంకార ప్రతిపాద్యమైన వేద జ్ఞానము వేదములో బోధింపబడే జ్ఞానము దీనికంతకీ కూడా సింబల్ శంఖము వేదమయేన కంబునా అని ధ్రువపాఖ్యానంలో వస్తుందన్నమాట అది ఒకటి చక్రము నేను మీకు నేను చెప్పాను గదా అసి గదా అసి ఎందుకంటే చూడండి దూరంగా ఉన్న శత్రువుని సంహరించడానికి కత్తి లేక కత్తి వాడతారు కత్తి వేసడటం ఏదో చేస్తారు దగ్గరగా ఉన్న శత్రువుని సంహరించడానికి గదని వాడతారు చిన్న భేదం ఏదో చూపించారు కదా ఇప్పుడు ఇప్పుడు బాణం ఉందనుకోండి ఆ బాణంతో మీరు శత్రువుని కొట్టేప్పటికీ ఆ బాణం ఇంకా మన చేతిలో ఉండదు వాడి మీద పట్టుకొస్తుంది కానీ గద గద కొట్టేసి వాడి మీద పారేరు గద వాడిని కొట్టేసి మళ్ళీ మన చేతిలోనే ఉంటుంది సో దగ్గరగా ఉన్నవాడిని మాత్రమే గదలోనే కొట్టాలి దూరంగా ఉన్నవాడి మీదకి కత్తి విసరచ్చు సో ఈ శత్రువు ఏమిటి శత్రువులు చూడండి మన చుట్టూ ఉండి మనకి హాని కల హాని కలిగించేటువంటి పరిస్థితి ఉండొచ్చు మనకి దూరంగా ఉండి హాని చేసే పరిస్థితి ఉండొచ్చు ఆ రెండింటినీ కూడా ఆ పరమేశ్వరుడు కోనాడుతాడు దూరం తొలగిస్తాడు అందుకోసం శంఖమును ఆయన చక్రమును గదా అసలు ఆయన ఆయన సొంతానికి కూడా మళ్ళీ ఆయుధాలు కావాలంటే ఇంకా ఆయన మనం పూజించటం సో ఆయన సొంతం కోసం కాదు ఆయుధాలు తనని తాను రక్షించుకోవడం కోసం కాదు మనల్ని రక్షించటానికి ఆయన సో మనలో మన హృదయంలో ఉండే శత్రువులని సంహరించటానికి గదా మనకి బాహ్యము నుండి ఉండే శత్రువులని దూరం చేయడానికి అతి అని ఈ విధంగా దానికి సింబాలిజం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అటువంటి చతుర్భుజ రూపాన్ని మనస్సులో ధ్యానం చేయాలి ప్రసన్న వక్రం నలినాయతే క్షణం ఇప్పుడు కూడా మనం ఉపాసన చేసే రూపము అది సత్వగుణ ప్రధానంగా ఉండాలి భయంకరమైన రూపాన్ని ఉపాసన చేయటం అలాంటి ఉపాసనలు లేకపోలేదు కానీ అది అనవసరం అలాంటి ఉపాసనలు ఇక్కడ భాగవతంలో స్పష్టంగా చెప్తారు ఇటువంటి రాజస తామస ఉపాసనలోకి పోకండి మీరు అనవసరం ఎందుకంటే భాగవతం యొక్క ప్రక్రియ వేరు గీతంలో భాగవతంలోనూ సత్వగుణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ప్రసన్నమైన ముఖం కలిగి పద్మపత్రములైన విశాలమైన నేత్రములు కలిగినటువంటి తర్వాత పచ్చని ఆ అరుణోదయ కాలంలో సూర్యుని వలె ప్రకాశించేటువంటి ఉత్తరీయాన్ని తర్వాత రుటిని ధరించినటువంటి రూపము తర్వాత మనము భావన చేసే రూపము జాజ్వల్యమానంగా ప్రకాశంగా ఉండటం మంచిది సమోమయంగా ఉండరాదు కాబట్టి సో చక్కటి బంగారము ఇత్యాది ఆభరణములతో ప్రకాశించేటువంటి అంగదములు అంటే ఇక్కడ ఆభరణాలు ఉన్నాయి తర్వాత మెడలో ఒక అద్భుతమైనటువంటి శ్రీ లక్ష్మణం కౌస్తుభ రత్న కంధరం కౌస్తుభ మాణిక్యము ఆ మెడలో ఆ శ్రీమన్నారాయణ మెడలో ప్రకాశిస్తూ ఉన్నది తర్వాత ఆయన మహారత్నములతో ప్రకాశించే కుండల కిరీటాన్ని ధరించాడు వాళ్ళని ధరించాడు అని ఈ విధంగా అలా భావన చేయబోతున్నాడే అంతేగాని ఓట్లు ఖర్చు పెట్టి బెల్జియం నుంచి అక్కడి నుంచి వజ్రాలో రిజిస్టర్ చేసి అలాగే కిరీటాలో చేయమని చెప్పట్లేదు ఇంకా అలా భావన చేయమని కాదండి భావన చేయాలంటే కూడా మరి అవసరమే కదా అని అనుకుంటే దట్లే దేవే నీటే సంభావం ఆ భావనకే ప్రాధాన్యం ఇస్తారు మీరు బాహ్యమునందు ఎంత అలంకారం చేసినా ఆ అలంకారం దేని కొరకు అంటే కంటి ద్వారా మనస్సుకి తృప్తిని కలిగించి మనస్సుని ఈశ్వర భావనామయంగా చేయుట దానికోసమే తాపత్రయం తర్వాత యావన్న జాయేత పరాపరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తియోగ తావత్ స్థలీయ పురుషస్ రూపం అయితే ఇన్ని రూపాలు మీరు ఉపాసన చెప్తున్నారు అసలు పరమేశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అని అవసరం అన్నారు విశ్వరూపంగా దర్శించమన్నారు ఒక విశిష్ట రూపాన్ని చతుర్భుజ రూపాన్ని లేక ద్విభుజ రూపము అది కూడా వస్తుంది శ్రీకృష్ణుడి ద్విభుజ రూపాన్ని కూడా చెప్తారు సో అది కూడా మీరు చెప్పారు ఈ మూడు రూపాలలో మేము దేనిని ఏ వరసలో పాటించాలి అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు పరుగు పరుగు పందెంలో పాల్గొవాలనుకోండి ఏం చేయాలి పరుగు నేర్చుకోవాలంటే ఏం చేయాలి ముందు నడక నేర్చుకోవాలి నడక నేర్చుకోవాలంటే ఏం చేయాలి తప్పటడుగులు వేయడం ప్రారంభించాలి బాకీ కుర్రాడు పరుగు పందెంలో పాల్గొవాలంటే మరి ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి వీఆర్ ఆల్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ కింద మనం అనుకోవచ్చు సో మనము చక్కగా ఒక చిన్న రూపాన్ని రాజేశ మాత్రం అన్నట్టుగా నారాయణ రూపాన్ని లేదా శ్రీకృష్ణ రూపాన్ని మనం ధ్యానం చేద్దాము చేస్తూ చేస్తూ కొంచెం తొందరలోనే ఆ విశ్వరూపాన్ని ధ్యానం చేయడం కూడా బాగా అలవాటు చేసుకున్నాను ఎప్పుడైతే మీరు విశ్వరూపాన్ని ధ్యానం చేసి తద్వారా ఆత్మనిష్టను సంపాదించి మీరు సర్వాత్మభావము అనే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ సర్వోత్కృష్టమైన స్థితికి చేరుకుంటారో అంతవరకు ఈ వెనుక స్థితులు మనతో పాటు ఉంటాయి ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఇవి జారిపోతూ ఉంటాయి టెన్త్ క్లాస్ క్లాస్ అయి ఇంటర్మీడియట్ లో చేరగానే పిల్లలు ఆ పుస్తకాలు ఏం చేస్తారు నైన్త్ క్లాస్ క్లాస్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తాం సో లేకపోతే సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ పంపిస్తారు సో ఆ విధంగా as you go higher and higher ఈ ఎర్లియర్ ఫార్మ్స్ పటంతకవే జారిపోతాయి ఆ ప్రశ్న మీరు అడగక్కర్లేదు ఒక మహాత్ముని వెళ్ళి ఏమన్నా మేము ఉపనిషత్తులు ఎంతవరకు చదవాలి ఎంతవరకు శ్రవణం చేయాలి అని అడిగారు అడిగితే నీకే తెలుస్తుంది అది అంతవరకు చేస్తూ ఉంటుంది సో ఏ స్టేజ్ కమ్స్ ఇంకా శ్రవణం చేయక్కర్లేదు మనకని ఆ ప్రశ్న అడగడం దానికి సమాధానం రావడం అలాగే ఉండదు మనకే తెలుస్తుంది భోజనం ఎంతవరకు చేయాలండి బ్రేక్ఫాస్ట్ ఎంతవరకు చేయాలి అనే వాడు అడిగారు అనుకోండి నీకే తెలుస్తుంది నువ్వు మొదలుపెట్టి నీకే తెలుస్తుంది నో ప్రాబ్లం కాబట్టి ఆ స్టేజెస్ అన్ని కూడా దాంతో తప్పనిసరిగా పరమేశ్వరుణ్ణి మనం నిత్య జీవితంలో కొంతసేపు అయినా ధ్యానం చేయటం నేర్చుకోవాలి అని ఉపాయం చెప్తున్నాడు ఏడు రోజులు నువ్వు ఈ రకమైన ధ్యానం చేస్తే కూడా నీకు పూర్ణమైన ఫలితం లభిస్తుంది అనే అభిప్రాయంతో సో పరీక్ష మహారాజుకి ఈ ధ్యాన మార్గాన్ని బోధించి ఆయన అంటాడు నహ్యతోన్య శివ పంథ విశత సంస్కృత విహ వాసుదేవే భగవతి భక్తి యోగో యథోపదేశ్ చూడండి మనం సంసారంలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నాము ఒకసారిగా ఈ సంసారానికి అతీతంగా ఎదిగిపోయి సర్వసంగ పరిత్యాగులు జీవన్ముక్తులు అయిపోవాలంటే ఏమో అయ్యే మాట కాదు ఆ తర్వాత సంసారంలో ఉంటూ దీనికి పరిష్కారం ఏదైనా చూసుకోవాల్సి ఉంటుంది సో ఈత కొట్టేవాడు ఆ గట్టి మీదకి వెళ్తే ఎలా ఉంటామో అని ఆలోచిస్తూ కూర్చుంటే ఆ ఈత కొట్టే సందర్భంలో ఏదైనా కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి ఈ ధ్యానము అనే దానికంటే మరి యొక్క మంగళకరమైన ఉపాయము లేదు ఇలాగ మీరు ఒక పూజ చేస్తుంటే మనస్సులో ఒక జపం ద్వారానో ఒక రూపం ద్వారానో ఆలంబనం చేసుకుని పరమేశ్వరుని భావన చేస్తూ ఉంటే మీకు ఆ భక్తి వర్తిల్లుతుంది ఇంకా స్వామిజీ దీన్ని చాలా బాగా ప్రతిపాదించారు సందర్భంలో వారంటారు ఇప్పుడు చూడండి భక్తి వచ్చాక పూజ చేయాలా పూజ చేస్తే భక్తి వస్తుందా అంటే ఇవి పరస్పర పోషకాలు ఇది ఎలాగంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అన్నదానికి నిదర్శనం ఉండాలి ఇంకే నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమను నా కడుపులో దర్శించాను అంటే కుదరదు దానికి నిదర్శనం ఏమిటి ఆ వ్యక్తికి ఏదైనా ఒక ఫలమో లేకపోతే ధనమో వస్త్రాలు మనం ఇచ్చినట్లయితే మనం ప్రేమిస్తున్నాం అనే సంగతి ఆయనకి తెలియడం మన అలాగే పెట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం అనే సంగతి మనకే నిర్ధారితం అవుతుంది ఇప్పుడు కూడా ప్రేమను వ్యక్తం చేయాలి అలా ఒక కార్యరూపంగా వ్యక్తం చేయాలి ఉంటే రూపంగా కాకుండా మంచిగా మధురంగా మాట్లాడడం కూడా అవసరము కార్యరూపంగా వ్యక్తం చేయాలి వ్యక్తం చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఇలా తీసుకొస్తాం తద్వారా ప్రేమ వర్తిల్లి so spirit and action action reinforces spirit and spirit makes action possible so ఈ విధంగా మీరు పూజ చేసుకోవాలంటే మీ హృదయంలో భక్తి నిర్మాణం అవుతుంది మొట్టమొదటితోనే భక్తి రావాలి అంటే రాగల మాకు ఎంత పూజ చేయాలని కానీ కానీ మనసుకు అర్థం అవట్లేదు అంటే unless start it won't develop so పూజ ధ్యానము చేస్తూ చేస్తూ ఉంటాయి బాహ్య పూజ కొంతసేపు చేయడం అవసరం పూర్తిగా బాహ్య పూజలు ఉండే నిబంధన నేను ఉండమని నేను అన్ను బాహ్య పూజలు అంటే మానస పూజ శ్రేష్టమైనది అర్థం సందేహం లేదు సో బాహ్య పూజ కూడా చేస్తూ మానస పూజని చేస్తూ మంత్ర జపాన్ని చేస్తూ నామ కీర్తనాన్ని చేస్తూ ఈ విధంగా కొంతకాలం వర్కౌట్ చేసినట్లయితే ఆ భక్తి యోగము అనేది మనసులో నిర్ధారణ అవుతుంది భక్తి యోగం అంటే ఏంటంటే మనం ఏ పని చేసినా ఈశ్వరుని ముఖం చూసి చెయ్యి అంటారు కదా దేవుడు ముఖం చూసి చేయవయా అని అవుతారు అంటారు లేకపోతే దేవుడు ముఖం చూసి చెప్పవయా అంటారు అలా పర్టికులర్ గా ఎవరవాడు గుర్తు చేయక్కర్ లేకుండా మనంతటా మనకే ఒక క్రియని ఆరంభించేప్పుడు ఇది ఈశ్వరుని యొక్క ఆదేశానికి అనురూపం అవుతుందా అవదా అనే సంగతి మనకే తెలుస్తూ ఉంటుంది దాని ఆ రకంగా మనం జీవిస్తాం మాట మాట్లాడేప్పుడు ఇది ఈశ్వరీయ భావనకు ప్రతికూలమా అనుకూలమా మనకే తెలుస్తూ సో ఈ విధంగా మనోవాక్కాయ కర్మలు అంటే మనస్సుతో వాక్కుతో శరీరంతో చేసే కర్మలన్నీ కూడా శుద్ధమైపోతాయి అది ఆ భక్తి యోగము అక్కడ స్థిరమైనది అన్నదానికి నిదర్శనంగా ఉంటుంది అండ్ ఫైనల్ గా ఈ కంక్లూడింగ్ ద స్మాల్ టాపిక్ ఎలాగంటే భగవాన్ సర్వభూతేషు లక్షిత స్వాత్మన హరి దృశ్యై విద్యాదిద్రష్టా లక్షణైరనుమాపకై నువ్వు ఈ భక్తి యోగాన్ని ఎప్పుడైతే ఈ విధంగా డెవలప్ చేసుకుంటావో ఒక స్థాయి వచ్చేప్పటికీ నీవు ఆ శ్రీహరి భగవాను సర్వ ప్రాణులలో దర్శించగలుగుతావు ఇది ది మేజర్ అభిప్రాయం ఈ భాగవతం ఇక్కడ ఈ సెక్షన్లోనూ అంటే తర్వాత కథల దేవకూట సంవాదంలో కూడా అదే బాగా విస్తారంగా వస్తుంది నేను మళ్ళీ చెప్తాను సో సర్వ ప్రాణులలో ఈశ్వరుణ్ణి దర్శించాలి అంటే మీకు సందేహం రావచ్చు ఎలాగైనా దర్శించుతాం ఎందుకంటే ఎదుర్కొండగా ఎవరో సుబ్బారావు రామారావు ఎవరో నిలబడి ఉంటాడు వాళ్ళు ఈశ్వరుని ఎలా దర్శించుతాం పైగా వాడు అంత సరైన మనిషి కూడా కాదు చాలా కాలమైన మనిషి ఎలా ఈశ్వరుని దర్శించి is problem is useless guy how we have to see ఈశ్వర అని క్వశ్చన్ రావచ్చు సో దానికంటారు విషయ బుద్ధ్యా విధ ద్రష్ట ఇప్పుడు ఆయన చేతులు ఆ వ్యక్తి చేతులు కదులుస్తున్నాడా లేదా కదులుస్తున్నాడు చేతులు కదులుతున్నాయి అంటే చేతులు తమ శక్తితో తామే కదులుతున్నాయా లేక చేతుల్ని కదిలించే శక్తి వేరే ఉన్నదా శక్తి వేరే ఉన్నది నీకు తెలుసో తెలియదో ఆ శక్తియే ఈశ్వరుడు తర్వాత వారు బుద్ధితో ఆలోచించి మన మనస్సుతో సంకల్పించి వాక్కుని నోటితో పలుకుతున్నాడు కదా పలుకుతున్నాడు తలుపు వెనుక ఒక మనస్సు సంకల్పము ఆ మనస్సుని బుద్ధిని ప్రకాశింపజేసే చైతన్యము ఉండబట్టే కదా మీరు పంపుతున్నాడు ఆ చైతన్యము ఈశ్వర శక్తి ఆ జ్ఞానశక్తి ఈశ్వర శక్తి సో లక్షణై అనుమాపక బుద్ధ్యాది లక్షణై అనుమాపకై ఒక చీమయంలో మీకు క్రియాశక్తి జ్ఞానశక్తి కనబడుతుందా లేదా కనబడుతుంది ఆ రెండింటిని నువ్వు ఎక్కడ చూస్తే ఆ రెండు ఆ హిరణ్యగర్భుని యొక్క శ్రీమ యొక్క అంశ అని దర్శించడానికి అర్థం సో మనం ఏం చేస్తాం అంటే బోన్స్ అండ్ ఫ్లష్ స్వయంగా వాటితోటి నిర్మాణమైన రూపంగానే మనం జనులను ప్రాణులని చూస్తాం నేను థాట్ ఉందనుకోండి ఇది ఇది having a particular form with four అనే చూస్తాం తప్పించి దాని ఎందు భాషిస్తూ చాలా దృఢంగా భాషిస్తూ ఉండే జ్ఞానశక్తి క్రియాశక్తులను దర్శించి అంటే ఉపాధిని కాకుండా ఉపహితమును చూడాలి ఉపాధి అంటే నాలుగు కాళ్ళున్న ఒక పశువు ఒక జంతువు ఒక స్త్రీ డాగ్ ఉపహితము అంటే ఉపహితము అంటే దట్ విచ్ మేనిఫెస్ట్ సినిట్ అదేమిటో తెలుసిన క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారం ఇప్పుడైతే అది చూశారో ఈ నాలుగు కాళ్ళు ఉన్న స్త్రీ కిడాంత అనే భావన పక్కన క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారం అనే భావన ముందుకు వస్తుంది క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారం అంటే ఏదో తెలుసునండి హిరణ్య శ్రీమన్నారాయణ సరిగ్గా ఇదే భావాన్ని మనసులో పెట్టిన శ్రీకృష్ణుడు విద్యాలయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని శని చైత స్వపాకైతే పండిత సమదక్షిణ అని బోధించున్నారు ఆ సమదర్శిన ఓ కుక్కలో ఓ వేద విద్య వేదవేత్త అయిన బ్రాహ్మణులలో సమంగా ఏమి చూస్తున్నారండి ఏది వాటి చూసి సమ వాటి కామన్ క్వాలిటీ బిట్వీన్ ఇటు ఏ డాగ్ అండ్ స్కాలర్ మీ concern what is common between ఇటు కొంతమంది అంటారు ఏమంటే మా పక్కనే కూర్చోబెట్టారు ఆయన్ని వాట్ ఈస్ కామన్ బిట్వీన్ మేమేమో మహాత్మా ఆయన ఏమో చాలా సామాన్యమైన వాడు ఆయన పక్కనే కూర్చో కూర్చోబెట్టారు మమ్మల్ని వాట్ ఈస్ కామన్ బిట్వీన్ అని కొంతమంది అడుగుతారు ప్రాబ్లం బట్ అయితే what is common between dog and scholar సమ దర్శిన సమ అంటే కామన్ కామన్ ఫ్యాక్టర్ ని చూడము అని అంటున్నాడు what is the common thing is బ్రహ్మ నిర్దోషం సమం బ్రహ్మ బ్రహ్మ అంటే జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ ప్రకటము ప్రకటమయ్యే ఆ శక్తులు రెండింటికి మూలంలో ఉండే చైతన్యానికి బ్రహ్మాండం కాబట్టి దానిని నీవు ఎప్పటికైనా దర్శించాలి అని పరీక్ష మహారాజు చెప్పిన ఏడు రోజుల్లో ఇంత పనిచేయాలి భగవాన్ సర్వభూతిని లక్షిత స్వాత్మన హరి తస్మాత్ సర్వాత్మన రాజన్ హరి సర్వత్వ సర్వత హే రాజన్ హరి సర్వత్వ సర్వదా సర్వాత్మన అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనివాడు శ్రీహరి సర్వకాలములలో సర్వత్ర సర్వదేశములలో సర్వాత్మన సర్వ వస్తు లేక సర్వ పదార్థ రూపముగా శ్రీహరియే ఉన్నారు ఈ సంగతి మీరు గమనించవలసినది అయితే ఈశ్వరుని ఆరాధించేప్పుడు మేము ఏదైనా మనసులో కామలు పెట్టుకుని ఆరాధించుకుంటా అంటే నేను తప్పేం చేయొచ్చు అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారతీ తీవ్రేణ భక్తియోగేన నగేత పురుషం పరం ఏదైనా కోరిక ఉండొచ్చు లేదా ఏ కోరికైనా లేకపోవచ్చు ఎవరు ఆరాధించు కానీ ఎప్పటికైనా మోక్షకామ మోక్షకాముడవై అంటే మనమే ఆ ఆత్మ చైతన్య నిష్ఠను పొందాలి అనేటువంటి ఆ జీవన్ముక్తావస్థను పొందాలి అనే కామంతో చేసినట్లయితే చాలా బాగుంటుంది అంటే సర్వాత్మన కామనని తిరస్కరించాలి ఎందుకంటే ఒక కాంప్లెక్స్ భక్తుడికి చెప్పాలని కాపాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చోటు విద్యార్థి అనుకోండి వారేమో దేవుడికి పొగడే కూడా పరీక్ష పెడతారు ఎందుకంటే దేవుడికి అలాగంటే అలా వారిని నేను అలా ఎప్పుడు కావాలి అలాగే దేవుడు చెప్తాను ఇక్కడ పాఠం చెప్పినట్టుగా వాళ్ళు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ గొప్ప ఏదో శ్రద్ధతో దేవుడు పొగడే కూడా కొంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించింది పైగా ఈశ్వరుని అనుగ్రహం కూడా వాళ్ళు నటిస్తుంది వాళ్ళు ఏదో కొంత పని చేస్తుంటే మనం వాళ్ళు అడుగు వెళ్ళకూడదు క్లాస్ వచ్చి ఉపనిషత్తు క్లాస్ వచ్చేదనుకోండి అప్పుడు వాళ్ళకి చెప్పే తీరు ఇటువంటి కామనాన్ని మనం అతీతంగా ఎదగాలండి కాబట్టి శాస్త్రము అన్ని దృష్టికోణాలని రికమెండ్ చేస్తుంది అందుకోసమే శాస్త్రము అభ్యరిజ్ఞ ఇస్తుంది ఎందుకంటే ఒకరి హృదయంలో ఇంటర్మీడియట్ వాళ్ళు ఏమక్కర్లేదు పెద్దవాళ్ళు కూడా ఏదో హృదయంలో కామన్ ఉంటుంది ఆ కామన్ మనం తిరస్కారం చేసుకుంటే అనుకోలేదు అతని మనసుకి ద్వైతీ భావన అయిపోతుంది అలా కావాలి అంటే కామన్తో కూడా మీరు చేయండి ఎప్పటికైనా అంతకంటే పైకి ఎదిగేటువంటి ఒక స్థానం ఒక ఐడియల్ అనేది పెట్టుకోవాలి ఐడియల్ ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇంతవరకు అనుకూలంగా అంటే అన్వయముఖంగా చెప్పి కొంచెం వ్యతిరేకముఖంగా కూడా చెప్తున్నాం ఏదైనా ఒక విషయాన్ని బోధించడానికి కొన్ని పద్ధతులు అన్వయ వ్యతిరేక అన్వయ అంటే స్కూల్లో విద్యార్థులు అనుకోండి నువ్వు కష్టపడి చదువుకుంటే ఇంటర్మీడియట్ లో నీకు ఇన్ని మార్కులు వస్తే నీకేమో చక్కగా ఎక్కడో ఐఐటీలోనో డిస్ట్లోనో సీట్ వస్తుంది ఇది అన్వయం వ్యతిరేకం నువ్వు కష్టపడి చదవకపోతే నీకు యాభై మార్కులు వస్తే నీకు హైదరాబాద్ లో ఏ కాలేజీలో కూడా సీట్ కాదు నువ్వు ఇంట్లో కూర్చొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి ఇది అన్వయం వ్యతిరేకం రెండింటి తాత్పర్యం ఒకటే సో అన్వయం ప్రకారం వ్యతిరేకం ముందు అన్వయం చెప్పి తర్వాత వ్యతిరేకం శ్రీకృష్ణుడు ఈ పద్ధతిని తెగపాడు చాలా భగవంతుడు గీతలో ఆయన ముందు వ్యతిరేకం చెప్పి తర్వాత అన్వయం చెప్పాలి ఆయన స్థైల్ గీతలో పరిశీలించాలి ఇక్కడ ముందు అన్వయం చెప్పి తర్వాత వ్యతిరేకం చెప్తున్నారు ఎలాగంటే పాదుకసరతి వైపుంసాన్మస్తమయన్మతో సత్యతేయ క్షణో నీత సమశ్లోకమాస్తయా సూర్యుడు వేస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఏ తొందరగా నీ ఆయుధాలను పండించుకుంటుంది అతను వై తపను వేసి ఉపసర్గేషాం భూతానాం ప్రాణానాదాయో దేతి అని తైత్రి ఆరణ్యకం సో తపన్ను చేసి ఆయన అలా చక్కగా చక్కగా వాటితో వహిస్తున్నాడు పైకి వస్తున్నాడు ఆకాశంలో ఉదయాస్తమయాలు అంటే మన ప్రాణ శక్తి అంతకంటే పొందుతోంది దేహం పతనాన్ని పొందుతోంది సో క్రమంగా అది దాన్ని భరించుకుంటుంది అయితే ఏంటంటే ఇంత దక్షిణ స్థితిలో నేను చెప్పేసిన వారిని వరించేటట్టు వాడితే అంటే నీవు ఇటువంటి జీవితంలో ఆ ఈశ్వర భావనని ప్రవేశపెడితే ఎంతవరకు ఈశ్వర భావన కాలాన్ని నీకు ఉన్నదో అదే నీకు దక్కుతుంది మిగిలినంత కూడా లేదు ఒకటే ఒకటేళ్ళు అనుకోండి ఇడ్లీ కూడా పోతే లోపల ఉండే కర్మ లేదో అదే నాకు మిగులుతుందన్నట్టుగా సో ఏ కాలాన్ని ఉత్తమ శ్లోక శ్లోకవార్తగా ఉత్తమ శ్లోకుడైన ఆ పరమేశ్వరుని యొక్క ప్రసంగం ప్రసంగం వార్త అంటే ప్రసంగం ప్రసంగం అంటే శ్రవణం కావచ్చు వ్యాపారణ ధ్యానము కీర్తనము ఏ రూపంగానైనా సరే ఆ ప్రసంగాన్ని కనుక నేను పెట్టుకుంటే అది ఆ సమయం నీకు దక్కుతుంది మిగిలిన సమయం అంతా వేస్తే అంటే చూడండి ఇప్పుడు కూడా శాస్త్రంలో మనం చేస్తున్నటువంటి మనం జీవిస్తున్న జీవన శైలిని సర్వాత్మన అర్థం చేసే ప్రయత్నం చేయాలి మీరు గృహస్థుడిగా పిల్లలతో కొంత ఆనందంగా జీవిస్తుంటే నువ్వు ఇవన్నీ మానేసేయని చెప్పారు అలా చెప్పకుండా ఏం చెప్తుందంటే నువ్వు don't waste your time time management అని the great or time management time save ఈ టైం హ్యాండ్ టైం సేవ్ లేకపోతే కొత్త టైం ఎక్కడ చెప్తుంది మనం ఇరవై నాలుగు గంటలు అయిపోవాలి వాళ్ళు అంటుంటే మంచిది కానీ లేదు సో ఆ ఇరవై నాలుగు గంటల్లో టైం సేవ్ చేసుకోవాలి టైం సేవ్ చేసుకోవాలంటే నిద్ర మానేశారనుకోండి రాత్రి అంతా నిద్ర మానేసి వర్క్ చేసి మొదటి రోజు అంతా ధూమ్తో ఉంటే అది వేస్తే మన నిద్ర మానేయడం సొల్యూషన్ కాదు నిద్ర మానేకూడదు భోజనం మానేయకూడదు అవి ఉండాలి శరీర సాధనాలు ఇంకెలాగ టైం సేవ్ చేయడం అంటే వృధా పుస్తకాలు మానే క్లబ్కు వెళ్ళడం మానే న్యూస్ రోజు చదవడం అనే వారానికి ఒకరు ఇది న్యూస్ పేపర్ ఉంటే అది ఆ హిందూ అవన్నీ అది అడుగుతున్నాయంటే దాంట్లో రుచి ఉంటుంది నాకు చాలా న్యూస్ నేను చదివి మధ్యనే వారానికి ఒకరు సో అది ఎలా చేసినా సరిపడుతుంది లేకపోతే ఇంకా ఇటువంటివి ఏదైనా ఇంకా వేస్ట్ టైం వేస్ట్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి అవన్నీ ఆపేసి వాటి స్థానంలో సత్సంగము శ్రవణము వాటి ప్రవేశపెట్టి అలా చేసినట్లయితే ఆ ఉత్తమ శ్లోక వార్త ఉత్తమ శ్లోక ప్రసంగము అనేది స్లోగా ప్రవేశిస్తుంది స్థాపకంగా మీ ప్రవేశిస్తుంది మొత్తం మిగిలిన లౌకిక జీవనాన్నంతని కూడా డిస్టర్బ్ చేయకుండా పవిత్రం చేస్తున్నాం అలాగే దాన్ని వర్కౌట్ బిఎస్సీ చేయాలి ప్రయాణం చేస్తుంటాయి ఆ ప్రయాణం చేసి బిఎస్సీ చేయాలి సో విక్రమాంగే కన్నపుటే నరస్య కొంచెం కఠినంగా చెప్తాను ఇక్కడ వైరాగ్యం అనేది కొంచెం కఠినంగా చెప్తాను దాన్ని అవాయిడ్ చేసిన అవాయిడ్ చేయడం కష్టం దీంతో ఏ మానవుని యొక్క చెవులు ఆ పరమేశ్వరుని యొక్క ప్రసంగాన్ని వినవో అవి చెవులు కావు బిలములు ఈ ఫారెస్ట్ చూడండి అలాగే ఎవరి నాలుక ఆ పరమేశ్వరుని నామాన్ని దానం చేయదో లేక దాసలను వర్ణించదో అది నాలుక దార్పురిక దార్పురిక అంటే కప్ప పేగురు కప్ప నాలుక పేగురు కప్ప నేను అంటాను అంటే బాగుంటాం బాగుంటాం ಕಥೆಯಿಂದ ಹಾಕೊಂಡ್ರೆ ನನಗೆ ಮತ್ತೆ ನಂಬಿ ಹೋಗ್ತಾರೆ ತಂದ್ರೆ ಹಾಕೊಂಡೆಲ್ಲ ಹೋಗೋಣ ಕಥೆ ಹೊಂದಿದೆ ನಾನು ನಾಲ್ಕ అది ఆ నాలుగు గంటల పెద్ద శబ్దాన్ని చెప్తుంది ఆ శబ్దం వల్ల మరి ఏమైనా కప్పల ప్రపంచంలో ఏమైనా ఉపయోగం మనకేమీ ప్రయోజనం ఉండదు ఆ శబ్దం తెలుసు ఏముంటుంది కావ్యంగా అందించే న్యూసెన్స్ టైప్ ఆఫ్ వాయిస్ ఉపయోగం లేదు తర్వాత ఒకడు కొంతమంది శిరస్సు ఇలా ఉంటారు అలా శిరస్సు అలా నిలబెట్టేట అది ఒక అహంకారానికి చెందిన సో అటువంటి శిరస్సు అంటే బరువు తప్పించి దానివల్ల ఉపయోగం ఏం లేదు అయితే శిరస్సు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటంటే ముకుండం నమే ఆ పరమశివుడు కాస్త చేయడము అది శిరస్సు ఉన్నందుకు ప్రయోజనము సో ఈ విధంగా అత్యంత కఠినంగానే చెప్తాను ఏ పాదములైతే ఆ శ్రీకృష్ణుని ప్రదక్షిణం చేయవో అవి పాదములు కావు అవి చెట్టు కొమ్మల వంటివే అని జీవిస్తారు ఏ హృదయంలో ఆ పరమేశ్వరుని యొక్క భక్తి లేదో ఆ హృదయము బండరాయితో సమానము ఒక అశ్మసాయం చూడాలి నెగిటివ్ గా కూడా కొంత వర్ణించుకుంటారు మధ్యలో ఆయన సహాయం చేస్తే మధ్యలో ఒక ఇరవై మాత్రం మాసం చేస్తారు ఆయన ఇప్పుడు ఇరవై ఆరు ఆరోగ్యానికి సంబంధించిన सत्संग करोते व्यापार वेतते बहुज्ञाः बहुज्ञाः सौज्ञाः मुखाम् मुरुहासमम् సో సమస్త మహర్షులు ఇతర ఇతర జగులు అందరూ కూడా వేదవ్యాస మహర్షి యొక్క వర్ణాలలో ఉండి జ్ఞానం వల్ల అంతాలు పాలన చేస్తున్నారు సో అటువంటి వేదవ్యాస మహర్షి సాక్షాత్ భగవాన్ కనుక ఆయన నమస్కారం అనే ఒక ప్రసంగంలో ఆయన నమస్కారం భక్తుడు భగవంతుడున్నారు నువ్వు ఎవరైనా వెళ్ళి పూజించు అని చెప్పలేదు కానీ భగవంతుడు ఉండి ఆ యొక్క ఆదేశాన్ని భగవంతుడు లేకుండా ఈ ఆదేశాన్ని మానవాళికి అందజేశారు సరిగ్గా ఆ ఆదేశం ప్రకారం എത്രകൊണ്ട് മുന്നാറ് മുന്നേ നമുക്ക് ഇരിക്കുകയാണെങ്കിൽ അതുകൊണ്ട് ആദ്യം കണ്ടാവില്ല അതുകൊണ്ട് മുന്നാറ് പറയാൻ നിരന്തരം ജീവിക്കണ്ട ആൾക്കാരുണ്ട് ഇല്ല കർമ്മ നോക്കില്ല അതവിടെ അതിനുള്ള വിശ്വാസം നഷ്ടമാണ് ഭക്ഷണം നമ്മൾ ഇതാവുന്ന ഭക്ഷണം ஆசிரியர் समवत्ताग्रे भूतस्य जातत्वचितेत आसीत् सदा भारपृथिवीं दियाम् ఇదేమాని తస్మై దేవాయ అవిషాభిధేమ అనే మంత్రంలో కూడా ఆ హిరణ్య గర్భుని రూపంగా పరమేశ్వరుని వర్ణిస్తూ ఇదే భావాన్ని ప్రకటిస్తారు సో ఆయనయే ఈ జగత్తునంతను ఈ విధంగా నిలబెట్టినాడు ఇంకా నేను రెండో అధ్యాయం పూర్తి చేస్తూ చేస్తూ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేస్తా చాలా అందమైన శ్లోకం ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరూపం శృణోతి శమలం కృష్ణ కవిలస్య యథాసరిత్ ఈ శ్లోకాన్ని స్వామి అఖండానందజీ మహారాజు చాలా అందంగా వ్యాఖ్యానం చేశారు చాలా ముఖ్యమైన వ్యాఖ్య చేశారు చూడండి ఒక వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉండగా వాడికి చాలా తీవ్రమైన జ్వరం వస్తుంది పెద్ద తీవ్రం హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ మంత్రం నుంచి కూడా లేవలేదు ఆ స్థితిలో ఇంట్లో పడుతుంటారు కానీ రాత్రి పడుకున్నప్పుడు తలుపులన్నీ వేసుకుని పడుకుంటాడు పొద్దున్న లేచి ఆ తలుపులు తీసి మొహం కడుపుని కాఫీ తాగడానికి శక్తి కూడా అతనికి ఉండదు మంట మీద నిష్పృహడైపోయి ఉంటాడు సరిగ్గా అదే వీధిలో సైకిల్ మీద ఒక మిత్రుడు వెళ్తూ ఈ పరిస్థితిని గమనించి ఏమిటి తలుపులు తీయలేదు ఎవరైంది వీళ్ళు ఉన్నారా లేదా అని తన మిత్రుని ఎందుకు ఉండే ప్రేమతోటి తాను వెళ్లి ప్రయాణాన్ని ఆపుకుని తలుపు కట్టాడు వీడు మొత్తం నుంచి లేచి తలుపు తీసే స్థితి కూడా వీడికి ఉండదు వీడు అలా మొత్తం మీద పడి ఉంటాయి అని తలుపు లోపల వేస్తుండే వీడు లోపల ఉన్నారు ఏమైంది వీడికి అని ఆ ప్రేమతోటి వెనకాల గొడ్డి గుమ్మం ద్వారా వస్తారు గొడ్డి గుమ్మం తలుపు కొద్దిగా తెలుసుంటే ఆ గోడకి ఆ తలుపు తీసుకుని ఆ లోపల దూరతారు ఒక రకంగా ఎవరైనా పొరపాటును చూస్తే వీడు ఎవరో దొంగతనానికి వచ్చిన వాడు అనుకునే ప్రమాదం కూడా ఉంది ఇన్స్పైట్ ఆఫ్ దాట్ లోపలికి దూరి ఆ లోకి వెళ్ళి అక్కడ నిస్పృహతో పడుకున్న వీడిని చూసి వెంటనే తలుపు తీసి వాడు కొంచెం గాలి అది తెలియట్లా చేసి కాఫీ తీసుకొచ్చిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చిచ్చి వాడి చేత స్నానం చేయించి వాడికి చక్కటి శాంతిని కలిగించి జ్వరంతో పీడితులమై సంసారంలో కొట్టుమిట్టులాడిపోతూ ఈ సముద్రంలో ఈడేస్తూ ఈశ్వరుణ్ణి మనం పిలవాలి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అనే అంతటి వివేకం కూడా మనకి లేని స్థితిలో ఎప్పుడో అనుకోకుండా ఏదో భాగవత శ్రవణ అనేది ఒకటి చేస్తే ప్రవిష్ట కర్ణ రంధ్రేణ ఆ శ్రీకృష్ణుడు చెవి రంధ్రం కూడా ఇది దుడ్డిలో అన్నమాట చెవి రంధ్రం కూడా మనం నోటితోటి ఉపనిషత్ మంత్రాన్ని వాటిని ఉచ్చరించి పరమేశ్వరుని ఆహ్వానించడం ఆకలి మనం ఎలాగూ చేయట్లేదు ఆయనే చెవి రంధ్రం గుండా లోపల హృదయంలో ప్రవేశించి ఆ హృదయంలో ఉన్నటువంటి కామక్రోధాది మాలిన్యములను తర్వాత భయము తర్వాత ఆదుర్ద ఆందోళన కామనలు ఈ కష్మలానంతని కూడా శమలం ఈ కష్మలానంతని కూడా కడిగి పారేసి హృదయంలో సత్వగుణాన్ని నింపి స్వచ్ఛతను కలిగించి సుఖ వీణ్ణి సుఖపూర్ణుణ్ణి ఆనందపూర్ణుణ్ణి చేసి ఆయన తన దాన్ని తాను వెళ్తాడు అని వర్ణించారు గరిష్ట కర్ణరం అంటే శ్రవణం చే ఆ మనస్సు అది విశ్రాంతి నిరుంగక అది రాగద్వేషంలో ఈ ప్రవాహంలో ఒకసారి పైకి వేస్తూ మరోసారి కింద కూలబడుతూ చాలా పరాభవాన్ని పొందుతో అది విశ్రాంతి నిరుందట మనిషి పిచ్చివాడైపోయే ప్రమాదం ఉంటుంది మనస్సుకి విశ్రాంతి లేకపోతే శరీరంలో అనేక విధములైన వ్యాధులు వస్తాయి సైకోసొమాటిక్ డిసీజెస్ అని ఆ సైకో నుంచి సోమాలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి సో ఆ అటువంటి డిసీజెస్ కి మానవుడు గురైపోతాడు దీని నుంచి బయటపడే ఉపాయం ఏమంటే అసలు సంసారాన్ని పక్కన పెట్టకపోతే మనస్సుకి విశ్రాంతి ఉండదు సంసారంలో ఉంటూ ఉండగా మనసుకి విశ్రాంతి లేదు సంసారాన్ని పక్కన పెట్టాలి అంటే ప్రవిష్ట కర్మరంగేణ స్వానాం భావస్వరూపం ఆ పరమేశ్వరుని భక్తునిగా మారి స్వ భక్తుడు భక్తుడై శ్రవణం చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు హృదయంలో మన ప్రయత్నం లేకుండా ప్రవేశిస్తాడు ఇది ఉంటే ఏదో భక్తిభావంతో చెప్పడం మాత్రమే మాత్రమే కాదు దీంట్లో గొప్ప సైకాలజీ ఉంది మీరు ఏ సమయంలో శ్రవణానికి కూర్చుంటారో దీని కూర్చొని స్వామిజీ కూడా చాలా బాగా నిరూపించారు ఏ వండర్ఫుల్ థింగ్ హ్యాపన్స్ ఒక మ్యాజిక్ అయిపోతుంది ఆ మ్యాజిక్ ఏమో మీరు ఊహించడం కూడా ఊహించలేరు అదేమంటే మీ హృదయంలో ఉండే రాగద్వేషాలు కామక్రోధాలు కర్తృత్వ భోక్తృత్వములు అహంకారము ఇవన్నీ కూడా సస్పెండ్ అయిపోతాయి అవేమి ఉండవు ఇక్కడ కూర్చున్నంత సేపు అవి ఉండవు అలా గేట్ దగ్గర పెట్టేసి వచ్చేస్తా కారు పార్క్ చేసుకున్నప్పుడు ఉంటుంది సరదా ఎందుకని ఈ పార్కింగ్ సరిగ్గా చేస్తున్నావా లేదా మళ్ళీ తీసేపుడు కరెక్ట్ గా వస్తుందా రాగా ఈ తలుపులు సరిగ్గా వేసుకోకపోతే ఎవరైనా లోపల ఉన్న రికార్డు అవి కొట్టేస్తాడేమో అని కారు పార్క్ చేసేపుడు సంసారం పూర్తిగా ఉంటుంది నేనే కారు డ్రైవ్ చేసుకొచ్చాను అని ఈ విధంగా ఇలా మొత్తం సంసారం ఏదో కొంత తీవ్రంగానో లేకపోతే తక్కువ స్థాయిలోనో మందమో మధ్యమో ఉండి తీసుకుంటుంది కారు పార్క్ చేసే లేకపోతే నడిచి వచ్చే వరకు కూడా ఉంటుంది గుమ్మంలోకి వచ్చే వరకు కూడా ఉంటుంది గుమ్మంలో ప్రవేశించిన తర్వాత కూడా ఉంటుంది లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఉంటుంది అంటే శ్రీ గురుద్వో మహా అనగానే పక్కకు తప్పదు అంటే మ్యాజిక్ చిత్రం మీరు గమనించండి ఇదండి అహం నేను శ్రవణం చేసేవాడిని అనే అహంకారం కూడా పక్కకు పోతుంది అహంకారం కూడా ఉండదు ఇంకేమో చూసినా బుద్ధి ఉంటుంది తలుపులు తీశారనుకోండి కిటికీ తలుపులు లోపల పదార్థాలు ఉంటాయి బయట నుంచి సూర్యకాంతి వచ్చి ఆ పదార్థాన్ని ప్రకాశింపజేస్తున్నా అంటే ఇంక మధ్యలో మీరు ఇంకా ఉండాలి అడ్డు ఉండాలి ఆ విధంగానే ఈ అహంకారం వచ్చి ఇక్కడ కూర్చుని అహంకారం అంటే వ్యక్తి ప్రతి కూర్చుని ఆ బుద్ధి యొక్క కవాటాలను తెలిపేసి వాడు పక్కకి తప్పుకుంటాడు సో ఆ జ్ఞాన బోధ ఆ బుద్ధిలో ప్రవేశిస్తుంది బుద్ధి జ్ఞానమునందు ఉద్భాసితమవుతుంది ది మైండ్ గెట్స్ ఎక్స్పోజ్డ్ ఇది knowledge and then things will happen ఆ రకంగా మనస్సుకి విశ్రాంతి లభించాలి కానీ మరో ఉపాయం లేదు అని దీంట్లో ఉన్నటువంటి సైకాలజీ చాలా గొప్పది అభిప్రాయంతో నేను ఆ శ్లోకాన్ని కూడా అన్నాను అని అక్కడతోటి ద్వితీయ స్కంధాన్ని మనం పూర్తి చేసినాము ఇక తృతీయ స్కంధంలో కపిల దేవహూతి సంవాదము అనే ఘట్టంలోకి వెళ్తున్నాను చాలా ప్రధానమైన ఘట్టము కొంత టైం పడుతుంది దీనికి మార్నింగ్ సెషన్ అంతా కూడా భవిష్యత్తు ఇంకే పడుతుంది ఇరవై ఒకటో అధ్యాయం మైత్రేయ ఉచ ప్రజా సృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదిత సరస్వత్యాం తపస్తేపే సహస్రాణం సమాదశ చూడండి హిరణ్య గర్భుడు అనగా చతుర్ముఖ బ్రహ్మగా ఆయన సృష్టిని చేసేటువంటి ప్రక్రియలో ఆయనకి ఏజెంట్స్ ఉంటారు కొంతమంది ఏజెంట్స్ ద్వారా గ్యాస్ కంపెనీ ఉందనుకోండి గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళ ఏజెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలాగే ప్రజాపతి గారు చతుర్ముఖ బ్రహ్మ గారు సృష్టి చేయాలంటే మొత్తం సృష్టి ఉందా ఆయనే చేయాలంటే కష్టం సో ఆయన ఏం చేస్తాడంటే వయా ఏజెంట్స్ నిర్మాణం సృష్టించారు ఆయనకున్న ఏజెంట్స్కే బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళకే ప్రజాపతులు అంటే ఆ పేరు కూడా ప్రజాపతులు అంటే బ్రహ్మగారి agents agents in what agents in the creation of the universe ప్రజాపతులు ఆ ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి బ్రహ్మగారు ఏం చెప్పారంటే ఆయనకి ఏ కర్దమా నువ్వు చక్కగా వివాహం చేసుకుని ఆ గృహస్థాశ్రమంలో జీవించు ఆ తర్వాత నీకు సంతానం అది కలుగుతారు ఆ తర్వాత నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పారు దీనికి పిల్లనిచ్చి కూడా ఒకటి ఉండాలి దారామే అని ఉపనిషత్తులు గృహదార్శించడంలో దారామే స్యాద్ నాకు భార్య కావాలి ఎవరో ఒక పుణ్యాత్ముడు ముందుకొచ్చి నీకు నేను పిల్లనిస్తున్నాను అని అన్నారు కదా సో ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది కాబట్టి it is possible that way so ratio women men ratio it is disturb అని ఈ మధ్యన మీరు పేపర్లో చూసుకుంటారు ఆ రేషియో కొంత డిస్టర్బ్ అయింది అనుకోండి నుంచి వాడు ఎవరో ఉంటాడు సో అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది నాకు అనూషువల్ సో ఆయన మరి ఒక భార్య నాకు కావాలి ఒక అందమైన యువతి గృహిణి నాకు చేదోడు వాదోడుగా ఉండే గృహిణి కావాలి అనే అభిప్రాయంతో తపస్సు చేస్తారు దానికోసం కూడా తపస్సు చేస్తారు అంటే గా తపస్సు చేయకుండా వస్తుందని మీరు అనుకోండి మోడర్న్ డేస్ లో కూడా వీడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివి బుద్ధిమంతుడిగా చదివి బీటెక్ ఎంటెక్ కష్టపడి చదివితేనే వీళ్ళు చదవిస్తారు అలాగే అవసరం వాడు అది కూడా తపస్సే తపస్సు చేయి తపస్సు చేయకుండా ఏమని సో తపం విజనమత్తాపం సిత ఆయన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఆయన ముందు ఏ రూపంగా మనం ఈశ్వరుని ఆరాధిస్తే ఆ రూపంగా ఆయన సాక్షాత్కరించి మనకి వరాన్ని ఇస్తాడు సో ఈశ్వరుడు సాక్షాత్కరించాడు ఆ రూపాన్ని లభించాడు సరే సాక్షాత్కరిస్తే ఆయన్ని దర్శించి ఆయన ఎలా ఉన్నట్టంటే విన్యశ్రిచరణం భోజ మంసదేశే గరుత్మత దృష్ట్వాఖేవ స్థితం వక్షశ్రియం కౌస్తుభకంధరం సో శ్రీ మహావిష్ణువు గరుత్మంతునిపై అధిష్ఠించి ఆయన విచక్షణ ఆయన వక్షస్థలముపై లక్ష్మీదేవిని కౌస్తుభ మాణిక్యాన్ని ధరించి ఉన్నారు అక్షస్థలంపై లక్ష్మీదేవిని ధరించడం ఏమిటి అంటే ఇది భాగవత సంప్రదాయం అక్కడ ఒక రేఖ స్వర్ణరేఖ రూపంగా ధరిస్తాడు అలా వర్ణిస్తాడు లక్ష్మీదేవి అంటే ఆమె she stands for well and beauty ఆ రెండింటికి కలిపి లక్ష్మీ అని పేరు శ్రీ అని పేరు సో ఆ రెండింటికి చిహ్నంగా ఆయన ఒక రేఖని ధరిస్తాడు ఆమె లక్ష్మీదేవి సో కౌస్తుభ మాణిక్యాన్ని ధరించి ఉంటాడు ఆయన ఆ కనపడగానే కథను మహర్షి కానీ ఆయన యొక్క దర్శనం కోసమే ఇంత తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి ప్రేమతోటి ఆయన్ని స్థుతిస్తారు కర్దమస్థుతి యుష్టం పతాఖ్యాఖిల సత్వరాశే సంసిద్ధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్న హే మహాత్మ నీ దర్శనం చేత నా జన్మ నేను చేసిన తపస్సు సంసిద్ధిని పొందినది నీవు ఈ జగత్తులో ఉండే తత్వగుణాన్నంతని ఒక చోట రాశిగా పోస్తే అదే నీ స్వరూపము విష్ణువు సత్వగుణ ప్రధానం బ్రహ్మ తమో రజోగుణ ప్రధానం రుద్రుడు తమోగుణ ప్రధానం ఇది వ్యవస్థ కాబట్టి అఖిల తత్వ తత్వరాశే తర్వాత అంటే ఉపాధి భేదమే కానీ వస్తు భేదం లేదని మనం మీకు మనం చేశాం కదా తర్వాత యద్దర్శనం జన్మభిరీత్య సద్భి ఇటువంటి దర్శనం కొరకే యోగులు తమ తమ హృదయంలో నిన్ను ఈ రూపంలో దర్శించాలనే ఆ దృష్టికోణంతో వాళ్ళు ఎన్నో జన్మలు తపస్సు చేస్తూ ఉంటారు అలాంటిది ఈ దర్శనము నాకు చాలా తక్కువ కాలంలోనే తపస్సు చేతను లభించినది ఏ మాయయా మోహితచేతస త్వత్పాదారవిందం భవసింధుకోటం ఉపాసతే కామలవాయ తేషాం వాసీష కామాన్ నిరయేపి ఇది భాగవత సంప్రదాయం కదా ఇక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కామనతోటి భగవంతుని ఆరాధిస్తే చాలా అపాలజెటిక్ గా ఉంటుంది చాలా ఏదో పొరపాటు చేసేస్తున్నామో అయినా సరే తప్పనిసరిగా చేస్తున్నాయో అనుకోకండి అని అన్నట్టుగా ఉంటుంది ఈయన సరిగ్గా అలాగే మాట్లాడుతున్నాను మరో చోట మరో చోట అయితే అలా ఉండదు కానీ గీతలోనూ భాగవతంలోనూ హింసాలు అపాలజెటిక్ ఆయన అంటారు హే పరమేశ్వర కేవలము మాలికేత మోహమును పొందిన వారు మాత్రమే నిన్ను ఇంత చక్కగా ఆరాధించి నీ సాక్షాత్కారం పొందిన తరువాత కూడా ఏవో చిన్న చిన్న పిచ్చి కోరికలు కోరుతారు అని అంటారు ఎవళ్ళు ఎవరు పై వాళ్ళు కాదు ఆ పని తనే చేయబోతున్నారు ఈ హింసెల్ఫ్ ఈజ్ గోయింగ్ తను చేయబోయే దానిలో ఉండేటువంటి వేలతనాన్ని అంటే మనస్సు వేలగా ఉంటుంది దానికి స్ట్రెంగ్త్ ఉండదు ఆ స్ట్రెంగ్త్ లేని మనస్సు అది ఏం చేస్తుందంటే ఏవో కోరికలను కోరుతుంది మనస్సుకి కోరిక మనస్సుకి స్ట్రెంగ్త్ ఉందనుకోండి మనోభావం ఉందనుకోండి పరువుకే ఒక అదన కోరికలు కోరదు ఓ మాట అడిగేసి ఉంటుంటాడు మనోబలం లేనివాడు ఏమన్నా ఏమన్నా అంటారు అలాగే అందరితో నాకు ఇస్తారేమో అని మనోబలం కూర్చున్నవాడు పక్కన అలా అందరికీ ఇచ్చి వీడికి ఇస్తారు వీడిని మాత్రం వదిలేస్తారా కానీ మనోబలం లేకపోవడం చేత ఆదుర్దాతోటి గడ్డపడుతుంది ఇది మనం మామూలుగా సైకాలజీ చూస్తాం కాబట్టి అటువంటి సైకాలజీలో ఉన్నాడు అతను ఆ మనోబలం చాలా లేదు ఈ కోరికలు కోరటము ఇదే సంసారము అని తెలుసు అయినా కూడా మరేమో తండ్రి గారు బ్రహ్మగారు చెప్పాడు నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని కలవలసింది కాబట్టి అది కూడా ఒక దృష్టి ఉన్నది సో నాకు యోగ్యమైన భార్యను ప్రసాదించు అని కోరబోతున్నాడు దాన్ని కోరబోయే ముందు ఇది ఉపోద్ఘాతం ఈ అపాలజెటిక్ అప్రోచ్ ఇచ్చి అయ్యా మీరు ఏమనుకోనంటే మీరు నన్ను క్షమిస్తానంటే మరణిస్తానంటే అని ఇలాంటి యోగ చెప్పిన విషయం నీకు ఎంత అప్పు కావాలి అని అడిగాడు మీరు అప్పు అడగబోతున్నాడు అనమాట సో ఆ ఈ going to ask for something అంటే is making arrangement for it తథాపి చాహం తథాపి అయినప్పటికీ అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరడం అదంటే సమ్మతం కాన కానిదైనప్పటికీ నేను సరిగ్గా అదే పని చేయబోతున్నాను ఎందుకంటే ఓడు కామహ వివాహం చేసుకోవాలని కోరుతున్నాను తప్పేం కాదు సమానశీలాము గృహమే తధేను వివాహము అంటే ఇల్లుని ఒక నందనవనం లాగా ఒక స్వర్గలోకం లాగా తీర్చిదిద్దేటువంటి సహధర్మచారిణిని తెచ్చుకుంటా అది వివాహం యొక్క ఒక దృష్టికోణం ఇది మోడర్న్ టైమ్స్ లో కూడా అప్లై అవుతుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను ఉన్నాడు ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఏదో డిగ్రీ ఏదో కాకుండా అమ్మాయిని వివాహం చేసుకుంటాడు అమ్మాయి ఏమో ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంది నేను ఇంకో ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటాడు ఇంటికి వచ్చాక ఇంకా అది వండి ఓపుకుండదు సో ఆఫీస్లో ఆ పై ఆఫీసర్కి పర్సనల్ సెక్రటరీగా ఏదో పనిచేస్తూ ఆయన ట్రావెల్ షెడ్యూల్స్ ఆయన పర్సనల్ అకౌంట్స్ ఆయన కాపీ అకౌంట్లు సిగరెట్ అకౌంట్ ఇవన్నీ ఆఫీస్ <laughs> లో కూర్చుని పర్సనల్ సెక్రటరీ డేలాగా ఉంటుంది అవన్నీ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఏమో కిచెన్ కావాల్సిన సామాన్య